ధ్యానము యొక్క మహిమను మనం చూస్తూ ఉన్నాము ధ్యానము వావ చిత్తాద్భూయ పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేక ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో ఆ తెలివితేటలు దానికంటే ధ్యానము గొప్పది ఎదురుకుండగా ఒక పరిస్థితి నిర్మాణం అయినప్పుడు దాన్ని వెంటనే తెలుసుకుని దానికి రెస్పాన్స్ ఇవ్వగలగటం అన్నది చాలా ముఖ్యం దాంట్లో సందేహం లేదు కానీ అంతకంటే కూడా ధ్యానము ఏకాగ్రత చాలా ప్రధానమైన విషయం జీవితంలో ఎవరు పైకొచ్చిన వాళ్ళు మీకు ఎప్పుడు ఎవరు కనపడ్డా కూడా వాళ్ళందరూ ఏకాగ్రమైన మనస్సు గలవారు అనటంలో ఏం సందేహం లేదు చాలా మంది ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు మాకు ధ్యానంలో మనస్సు నిలబట్టలేదు లేదు అది అంగీకారం కాదు ఎందుకు నిలబడదు నిలబడుతుంది ఎందుకంటే మీకు ఏ వస్తువు ఎందుకు ప్రేమ ఉందో దాని మీద ధ్యానం ద్రోహంగా నిలబడుతుంది దానికి ఏ ప్రయత్నం చేయక మీకు ఏదైనా ఒక సపోజ్ మీరు కారు కొత్త కారు కొనాలనుకున్నారనుకోండి sir you take a decision కొత్త కారు ఒకటి కొనాలి అని డెసిషన్ తీసుకుంటే ఇంకా ఆ రోజు నుంచి మీ మనస్సు ఈ కారు కొత్త కారు దానికి సంబంధించిన విషయాల మీద దృఢంగా నిలబడుతుందా నిలబడదా ఎంతసేపు నిలబడుతుంది ఎంతసేపు ఏమిటి ఎన్ని రోజులు నిలబడుతుందన్నాడు మనస్సు చాలా దృఢంగా నిలబడుతుంది కాబట్టి దాని మీద దేని మీద అయితే ప్రేమ ఉంటుందో దాని మీద మనస్సు ఏకాగ్రం కాబట్టి భగవంతుడి మీద మనస్సు ఏకాగ్రం అవ్వాలి అంటే ముందు భగవంతుడి మీద ప్రేమని మీరు సంపాదించుకోగలిగితే భగవంతుడి మీద మనస్సు ఏకాగ్రం ఈశ్వరుడి మీద ప్రేమ లేకుండా సంసార ప్రేమంతా సంసారం మీదే పెట్టుకునే అప్పుడప్పుడు భగవంతుడి మీద మనస్సు లగ్నం కావాలి అని అపేక్షిస్తే ఆ అపేక్ష విఫలమవుతూ ఉంటుంది ఎందుకంటే దేని మీద ప్రేమ ఉన్నదో ఆ తలుపు కాదు అది కాదు అది కాదు ఆ కర్తెన ఈ తలుపు వేయాల్సిన సమయం వస్తుంది మార్చి ఏప్రిల్లో ఈ తలుపు కూడా వేయాల్సి వస్తుంది కనుక మనకి దేని మీద ప్రేమ ఉంటే దాని మీద మనస్సు ఏకాగ్రత కొత్తగా షాప్ ఓపెన్ చేస్తాడు అనుకోండి బిజినెస్ మ్యాన్ షాప్ ఓపెనింగ్ చూస్తూ ఉంటాం చిన్న షాప్ ఒకటి ఓపెన్ బేకరీ ఒకటి ఓపెన్ చేస్తాడు కొత్తగా మడికి ఒకటి అద్దెలు తీసుకుని దాంట్లో బేకరీ ఓపెన్ చేస్తాడు ఎంత ధ్యానం పెడతాడంటే దాని మీద అది అలవాటైపోయి దాని మీద వచ్చే లాభం బాగా తీసుకుంటూ అది ఇంకా దాని అది ఈ స్టార్ట్ మనస్సుకి అది టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అంట మనస్సుకి అది అలవాటైపోయి దాని మీద శ్రద్ధ తగ్గిపోయి రోజు వస్తుంది రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత వస్తుంది అది వచ్చే వరకు కూడా ఆ షాప్ని ఆ షాప్నే ధ్యానం చేస్తుంది ఈ మనుషులు ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో భార్యని పిల్లల్ని కూడా ధ్యానించడం మానేసి ధనాన్నే ధ్యానం చేస్తూ బిజినెస్నే ధ్యానం చేస్తారు భార్యని మర్చిపోతారు పిల్లల్ని మర్చిపోతారు అన్నీ మర్చిపోతారు అంటే అర్థం ఏంటి మనిషికి ధ్యానం చేసే శక్తి ఉంటుంది ధ్యానం సమస్య కాదు ఎటొచ్చి ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలి అది ధ్యానం అంటే శాస్త్రోక్తమైన ఒక ఆలంబనాన్ని పెట్టుకుని ఈ సంసార విషయములు చాలా సూపర్ఫిషియల్ గా ఉంటాయి వీటి నుండి మనస్సుని సూక్ష్మమైన అంతర అంతరములోకి తీసుకుపోవాలి ఆ చైతన్యంలో చాలా సూపర్ఫిషియల్ గా ఉంటే రాగద్వేషాలు అనేవి అంతకంటే లోతైనటువంటి ఆ సచిత్ స్థితిలోకి మనస్సును తీసుకువెళ్ళి అక్కడ నిలబెట్టాలి లేకపోతే ఏదైనా ఒక భగవాను రూపాన్ని కనుక మీరు ధ్యానం చేయగలిగితే ఆ రూపం మీద మనస్సును ఏకాగ్రం చేయాలి లేకపోతే శబ్దమైనా సరే పర్వాలేదు శబ్దం బెటర్ రూపం కంటే శబ్దం బెటర్ ఇది వ్యవస్థ ఆ ధ్యానము చాలా గొప్పది అని మనం దాని మీద మీమాంస చేస్తూ ఉన్నాం ఆ పదం గమనించండి అది మహాత్మ్యం అంటారు మహాన్ అనే మహాన్ మహత్ శబ్దం శబ్దం మహత్ కదండి తకారాంత శబ్దం మహాన్ ప్రథమాయకోచం మహత్ అంటే గొప్ప మహత్ అనే శబ్దానికి ప్రాతిపదిక అర్థం గొప్పవాడు గొప్పవాడి యొక్క లక్షణం ఏమిటి గొప్పదనం సో మహత్తుకి మహత్ అనే పదం నుంచి పుడుతుంది పుడితే మకారం వచ్చి యకారం వచ్చి ధ్మియా అవుతుంది తకార మకార యకారాలు ధ్మియా తర్వాత ఆది వృద్ధి మొదటి అక్షు ఎలాంగేట్ అవుతుంది ఆ మకారం మీద ఉండే అకారం ఆది అక్షు మొదటి అక్షు అది ఎలాంగేట్ అవుతుంది అయితే మాహాత్మ్యం అవుతుంది హా మీద అక్షు ఎలాగా ఉన్నది మహాన్ అది కూడా వస్తుంది ఉపధాది దీర్ఘమైన అది వస్తుంది మొత్తానికి మాహాత్మ్యం అని రాయాలి మామూలుగా తెలుగులో అంత శ్రమపడి ఓపిక లేక మహాత్మ్యం అని మహాత్మం అని ఏవేవో రాస్తారు అలా రాయకూడదు ఆ పదాన్ని మీరు చూసి అది గుర్తుపెట్టుకోండి దృశ్యతే ధ్యానస్య మహాత్మ్యం ఫలత ధ్యానం యొక్క మహిమ గొప్పతనం మనకు అనుభవంలో ఉంది దృశ్యత అంటే అనుభవంలో ఉంది ఫలాన్ని బట్టి ఫలత ఇగో ఈ ఫలము ఈ ఈ ప్రతిభ ఇతగాడికి ధ్యానము వలన సిద్ధించినది అని మనకు అనుభవంలో వస్తూ ఉంటుంది ఎంతో ధ్యానం పెట్టితే కానీ మీరు ఏ పనిని సక్రమంగా చేయలేరు ఏదైనా ఒక పనిని జాగ్రత్తగా సక్రమంగా ఆ ఫలం వచ్చేదాకా చేశారు అంటే ఆ ఫలాన్ని బట్టి అబ్బా ఎంత కష్టపడి వర్క్ చేశారండి వీళ్ళు అని మనకు అర్థమైపోతుంది కాబట్టి ధ్యానం యొక్క మహిమ జీవితంలో అందరికీ అనుభవంలో ఉంటుంది కథం ఏ విధంగానో దానికి ఏదైనా దృష్టాంతం చెప్తారా అంటే చెప్తున్నారు యథా అది దృష్టాంతంగా చెప్తున్నారు అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఈ రకమైన నిష్కర్షని భాష్యకారులు తీశారు అక్కడ పృథివీ ధ్యానం చేసుకున్నసింది అంటూ దృష్టాంతాలు ఆ దృష్టాంతాలని ఉపోద్ఘాతం చెప్తున్నారు ఎలాగంటే ఇప్పుడు యోగి ఒకటి ఉంటాడు యోగి అంటే జగలు పెంచేసుకుని ఉంటాడని అలాగనే అక్కర్లా మనస్సును ఏకాగ్రం పెట్టి ధ్యానం చేసే స్వభావం కలవాడు అలవాటు కలవాడు ఎవడైనా యోగే అవ్వచ్చు మీరందరూ మీలో కూడా యోగులు మీరందరూ యోగులు కావచ్చు ఏమీ పెద్ద విషయం ఏంటో దానికోసం విశిష్టమైన కట్టుబొట్టు జుట్టు ఉంటేనే యోగ అవుతారని మీరేమనుకో ఎందుకంటే యోగం అనేది దేహానికినో కట్టుబొట్టు జుట్టుకి సంబంధించిన విషయం కాదు చిత్త వృత్తి నిరోధ మీ మనస్సుకి సంబంధించింది కాబట్టి లోకంలో సాధారణంగా మనస్సు దగ్గరకు వచ్చేప్పటికీ అందరూ వెనకంజ వేస్తారు ఎందుకంటే మనస్సుతో వ్యవహరించటము దానిని శుద్ధి చేయటము చాలా కఠినమైన వ్యవహారం సూక్ష్మంగా ఉంటుంది స్థూల దృష్టితో అప్రోచ్ అవుతున్నంతసేపు మనస్సులో మార్పులు రావు అంచేత మానవుడు స్వభావరీత్యా స్థూల బుద్ధి కలిగి ఉంటాడు కనుక కట్టుకి బొట్టుకి జుట్టుకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు అవి చూసి మనస్సును అంచనా వేస్తాడు అది మానవ స్వభావం అలా ఉంటుంది కానీ అది యథార్థం కాదు కదా యోగము అంటే చిత్తవృత్తికి సంబంధించిన సమాచారం అది కనుక యోగి అనేవాడు ఎవడైనా ఎలాంటి వాడైనా కావచ్చు యోగి ఏ రూపంలో ఉన్నా యోగే సో యోగి ధ్యాయం నిశ్చలో భవతి ధ్యాన ఫల లాభే ధ్యానానికి ఫలం ఏమిటి అంటే ధ్యానం అనేది ఒక డిసిప్లిన్ ఒక మానసిక క్రియ దానికి ఫలం మనస్సు ఏకాగ్రమగుంటాయి మనస్సు నిశ్చలంగా ఉండిపోవడమే దానికి ఫలం దానివల్ల వచ్చి ఫలాలు ఇంకా తర్వాత వస్తాయి ముందు అసలు ఇమీడియట్ ఫలం ఏమిటంటే మీరు ధ్యానానికి కూర్చున్నారనుకోండి ధ్యానానికి కూర్చుంటే దానికి ఫలం ఏమిటి ధ్యానం కుదరటమే దానికి ఫలం ఇంకా వేరే ఫలమే ఉంటుంది సో వేరే ఫలం తర్వాత చూడొచ్చు పూజ కూర్చున్నారనుకోండి పూజ సక్రమంగా పూర్తవటమే దానికి ఫలం కర్మ సఫలమవటమే ఫలం కంప్లీట్ అవడమే ఫలం కాబట్టి యోగి ధ్యానం చేస్తూ అలా మనస్సు నిశ్చలమైనట్టుగా ఆయన అనుభవానికి వస్తుంది అప్పుడు ఆయన అనుకుంటాడు ఓహో ధ్యానానికి ఫలం లభించింది అని అనుకుంటాడు దాన్ని బట్టి ఈ ధ్యానము అనే డిసిప్లిన్ ఏదైతే ఉన్నదో ఇది చాలా గొప్పది అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది దీన్ని బట్టి ఈ యోగి ఎలాగైతే మనకి తెలుస్తూ ఉంటాడో ఈయన ఫలానా వాడు యోగి అని మనకి సమాజంలో తెలుస్తూ ఉంటారు అదేవిధంగా ఆ యోగి ఎలాగైతే ధ్యాన ఫలం చేతను నిశ్చలమైన మనస్సును కలిగి ఉంటాడో అదేవిధంగా ఈ పృథివ్యాధులు కూడా ఆ యోగిని పోలి ఉన్నాయి అని చెప్తున్నారు లేకపోతే మీరు రివర్స్లో చెప్పచ్చు పృథివీ ధ్యానం చేస్తున్నట్టుగా ఉంది అలాగే ఎవరైతే పృథివీ వలె నిర్వికారంగా ఉంటాడో వాడు కూడా ధ్యానం చేస్తున్నట్టు అర్థం అలా కూడా చెప్పచ్చు నిశ్చలా దృశ్యతే పృథివీ సో ఎక్కడైతే నిశ్చలత ఉంటుందో అది అది ధ్యానానికి సూచకం నిశ్చలంగా ఉన్నాడంటే ధ్యాన మార్గంలో ఉన్నాడని అర్థం నిబ్బరంగా ఉన్నాడంటే మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రంగా ఉన్నది అని అర్థం అలాంటి వాడే నిశ్చలంగా ఉండగలుగుతాడు కాబట్టి ఆ పృథివీని చూసినట్లయితే అనిశ్చలత్వం మనకు కనపడుతుంది నిశ్చలత్వాన్ని బట్టి అది ధ్యాన ఫలము కనుక నిశ్చలత్వం నిశ్చలంగా ఉండటం పృథివీని చూస్తే మనం ఏమైనా భావన చేయవచ్చు అంటే ధ్యానము చేయించున్నదా అన్నట్లు ఉన్నది అని భావన చేయవచ్చు శృతి అలా చెప్తాం సో యోగి ఎలా ఏవం అంటే యోగి వలే యోగి ఎలాగో అదేవిధంగా ఈ పృథివీ కూడా నిశ్చలంగా ధ్యానము చేస్తుందా అన్నట్లు ఉన్నది ధ్యాయతీవాంతరిక్షం ఇత్యాది సమానమన్యత్ సో అంతరిక్షాన్ని చూస్తే కూడా ధ్యానం చేసుకున్నట్లే ఉంది అలాగే ద్యులోకము పర్వతములు ఇవన్నీ కూడా ధ్యానం చేసుకున్నట్లే నిశ్చలంగా ఉన్నాయి సో ఏమవుతుందంటే ధ్యానంలో ఆ మనస్సు యొక్క చలనం ఆగిపోతుంది అది నిశ్చలం థాట్లెస్ స్టేట్ కానీ ఎలర్ట్ గా ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్ అది ఎందుకంటే నేను ఉన్నాను అనే ఆ ఉనికి చాలా స్ఫుటంగా మనకు అనుభవానికి వస్తూ నేను ఉన్నాను అసచ్చితు నేను ఉన్న ఆ నేనికి ఏ రకమైన నిర్వచనం ఉండదు అంటే శుద్ధమైన నేను నేను ఫలానా నేనిది నేనది అలాంటి నేను కాదు అలాంటి నేను కల్తీ నేను దానివల్ల సంసారంలో దెబ్బలాటలకు ఉపయోగపడి నేనే కానీ అది ఎందుకు పనికిరాని నేనది సో అలా కాకుండా శుద్ధమైన నేను అంటే మనస్సు యొక్క చలనం ఆగిపోయింది అనుకోండి అప్పుడు నేనుకి వచ్చే నిర్వచనాలన్నీ మనస్సు ఇచ్చే నిర్వచనాలే నేను భార్యను నేను భర్తను నేను తండ్రిని అని ఈ విధంగా ఇవన్నీ ఈ నిర్వచనాలన్నీ మనస్సు ఇస్తుంది నేనుకి ఇప్పుడు మనస్సు నిశ్చలం ఎప్పుడైతే అయిపోయిందో నేనుకి ఏ నిర్వచనం ఉండదు అప్పుడు స్వతసిద్ధమైన శుద్ధమైన నేను మీకు అనుభవానికి వస్తుంది ఆ నేను యొక్క అనుభవం ఎలా ఉంటుంది అంటే కేవలము ఉనికి యొక్క ఎరుక ఉనికి ఉన్న తెలుసుకో స్వయం ప్రకాశమైన ఉనికి ఉనికి యొక్క ఎరుక లేకపోతే ఎరుకయైన ఉనికి ఎలా చెప్పచ్చు సచ్చిత్ ఆ రూపంగా ఉంటారు అది నిశ్చల స్థితి ఆ స్థితి అది యోగి యొక్క లక్షణం ఆ స్థితిలో ఉన్న యోగి ఎలా అయితే ఉంటారు మనస్సు లేకపోతే దేహం కూడా కదలదు మనస్సును బట్టే దేహం కదలదు కాబట్టి ఆఖరికి నిద్రలో కొంచెం ఎటువంటి దొల్లేరంటే కూడా ఆ సూక్ష్మమైన మనస్సు ఉందనమాట చిన్న సీడ్ మనస్సు ఒకటి అక్కడ ఉందనమాట లేకపోతే ఇన్వాలంటరీ మైండ్ అనో ఏదో అంటారు చూడండి అది ఉందనమాట కాబట్టి మనస్సును బట్టి దేహం కదులుతుంది మనస్సు నిశ్చలమైపోతే దేహం కూడా చలనం దేహం కూడా చలనం లేకుండా ఆయన తపస్సు చేస్తుంటే ఆయన శరీరం చుట్టూ పుట్టలు వచ్చేసేయని మీరు కథలు ఉంటారు అంటే అర్థం దేహాభిమానం లేదు అని అభిప్రాయం దేహాభిమానం ఎందుకు లేదు దేహ ధ్యాసే లేదు ఎందుకు లేదు అంటే మనస్సు లేదు కనుక మనస్సు ఏమైపోయిందంటే విలీనం అయిపోయింది సో అటు అప్పుడు ఆ మనస్సు లేని స్థితి అది థాట్లెస్ స్టేట్ మనస్సు అంటే ప్రవాహం ఆలోచనల ప్రవాహానికే మనస్సు అని పేరు ఆ ప్రవాహం లేకుండా పోతుంది అటువంటి నిశ్చల స్థితి అది యోగ ఫలము ధ్యాన ఫలం ఇవన్నీ చూస్తే మనకు అది అది గోచరిష్ణోహో ఆ నిశ్చల స్థితి ఏది గలదో దానిని పోలి ఉన్నవు సుమా ఈ ప్రకృతిలోని పృథివీ ఆకాశం ఇత్యాదులు కూడా అని ఆ ధ్యానాన్ని ఆ విధంగా కొనియాడుతున్నారు కాబట్టి ధ్యానం చేసే సమయంలో నిధిధ్యాసనం దగ్గర శాస్త్రోక్తమైన ఆలంబనం ఒక పద్ధతి అలా కాకుండా అసలే మనస్సు లేకుండా నిశ్చల స్థితి ఎలాగంటే మీరు మనస్సుని సాక్షిగా దర్శిస్తే అభ్యాసం చేయాలి మనస్సును సాక్షిగా మీరు దర్శించినప్పుడు మనస్సు రివోల్ట్ చేస్తుంది ఎందుకంటే మనస్సు దర్శింపబడటానికి ఇష్టపడదు దర్శించడానికి ఇష్టపడుతుంది కానీ దర్శింపబడటానికి ఇష్టపడదు సో అలం చేసి పిల్లాన్ని కూర్చోమంటే ఇష్టపడతాం అల్లరి చేయడానికి ఇష్టపడతారు కానీ అల్లరి మానేయటానికి ఇష్టపడతారు అదేవిధంగా మనస్సు రివోల్ట్ చేస్తుంది ఎందుకంటే మనస్సుకి సంసారంలో ఎవేవో విషయాలు ఉన్నాయి వాటన్నింటినీ చక్కది చక్కబెట్టాల్సినవి చాలా ఉంటాయి చక్కబెట్టాల్సినవి అన్ని ఎలా ఉంటుంటే ఆ మనస్సును ఆ చక్కబెట్టడం మానేసి నువ్వు ద్రష్టవుగా ఉండద్దు నువ్వు కర్తవుగా ఉండద్దు భోక్తవుగా ఉండద్దు ద్రష్టవుగా ఉండొద్దు నువ్వు అలా దృశ్యంగా ఉండు అని చెప్పినట్టు అనమాట సాక్షి రూపంగా మనస్సును దర్శించటం అంటే అదనమాట అప్పుడు మనస్సు ఏం చేస్తుంది అంటే మొట్టమొదటి రివోల్ట్ చేస్తుంది ఇష్టం ఉండదు దానికి కానీ మీరు యూషుడు ప్రివేయల్ సాధారణంగా మన జీవితాలను మనస్సు శాసిస్తూ ఉంటుంది ఆ స్థితిని రివర్స్ చేసి మీరు ప్రివేల్ అవ్వాలి బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది మనస్సు అంటుంది ఏమిటి సాక్షిభావం ఏమిటండి అమ్మా రుచి లేకుండా వాటి ఆన్సర్స్ నాన్సెన్స్ అని మనస్సు రివోల్ట్ చేస్తే you should you you should remain మీ మాట మేము నిలబెట్టుకోవాలి భావంగా మనస్సును దర్శించడం కొనసాగించాలి ఆ మొద ఆ రివోల్ట్ మొదటి thirty seconds one minute two minutes వరకు మీరు సాక్షిభావంగా మనస్సును దర్శిస్తే మనస్సు యొక్క ఫ్లో తగ్గిపోతుంది థాట్స్ యొక్క ఫ్లో తగ్గిపోతుంది ఆ థాట్స్ ఫ్లోని వాచ్ చేస్తుంటే ఒక మనస్సు క్వయట్గా అయిపోతుంది అది క్వైట్ అయినప్పుడు దాన్ని అలా ప్రశాంతంగా అట్టి పెట్టాలి అది కష్టమే క్వైట్ చేయటం దేనికి ఒక రకంగా వాచ్ చేస్తే క్వైట్ అయిపోతుంది కానీ క్వైట్ అయిన మనస్సుని ప్రశాంతంగా అట్టి పెట్టడం మరింత కష్టం ఎందుకంటే ఆ ప్రశాంతి మనస్సుకి ఇష్టం ఉండదు బోరు కొడుతుంది మనస్సుకి బోరు కొట్టడం అనే లక్షణం ఉంటుంది అది ఏం చేస్తుందంటే చాలండి ప్రశాంతి ఎనఫ్ ఈజ్ మనం చక్కబెట్టాల్సిన వ్యవహారాలు చాలా ఉన్నాయి అని ఆ ప్రశాంతి స్థితి నుంచి మళ్ళీ రజోగుణంలోకి మనస్సు జారిపోయే ప్రయత్నం చేస్తుంది ఇట్ స్లిప్స్ ఇంటూ రజోగుణ ఆ నుంచి అది ఆ విధంగా మనకే పీస్ అంటే బోరుకుంటుంది ఎందుకంటే మనిషి ఈ సంసారబద్ధమైన నేనుకి ఆత్మచైతన్యానికి మధ్యలో ఊగిసులాడుతూ ఉంటాడు ఇటు కాకుండా అటు కాకుండా ఉంటాడు కాబట్టి మనస్సు ప్రివేల్ చేసేస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ పీస్ ఈ శాంతి ఏదైతే ఉంటుందో ఆ శాంతి అయితే విసిగేస్తుంది దాంతో చాలా అయిపోయి ఈ రోజుకి మాత్రం చాలా రేపు మళ్ళీ చూద్దాం అని వీడేమో మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ సంసారంలో పడిపోతుంది అలా కానివ్వరాదు ఆ శాంతితోటి బోరు అయిపోకూడదు ఆ శాంతిని ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకోవాలి దాంట్లో నిలిచి ఉండడం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకుంటే అప్పుడు క్రమంగా ఈ శాంతితో బోరు కొట్టడం అనేది ఉంది చూసారా శాంతి అంటే విసుగు కలగడం అనే లక్షణం చూసారా అది క్రమంగా సరళం అప్పుడు మీరు ఆ శాంతావస్థలో కొంతసేపు ఉండగలుగుతారు అది యోగ ఫలము లేక ధ్యాన ఫలం అక్కడి నుంచి మనిషి యొక్క వికాసం ఆరంభం అది దాని రహస్యం సో ఈ అంతరిక్షము పృథివీ ఇవన్నీ చూసినట్లయితే అవి ఏదో కొద్దిసేపు ధ్యానం చేస్తున్నట్టుగా ఉండవు నిరంతరంగా ధ్యానం చేస్తున్నట్టు ఉంటాయి వాటి నుంచి మనం ఆ గుణపాఠాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది తర్వాత దేవాశ్చ మనుష్యాశ్చ దేవ మనుష్యా సో ఈ జడ వస్తువులు పృథివీ తేజో వాయు ఆకాశములు మాత్రమే కాకుండా దేవతలు కూడా ధ్యానం చేస్తున్నారు అని శుద్ధి చెప్తోందండి మనం విషయమా పెట్టామో చెప్పింది అంతే తీసుకోవటమే దేవతలు ఉన్నారని కూడా శృతి చెప్తుంది మనుష్యులు కూడా ధ్యానం చేస్తున్నారు దేవ మనుష్య దేవాశ్చ మనుష్యాశ్చ బ్రహ్మ సమాసం లేకపోతే ఇంకో రకంగా చెప్పచ్చు దేవతల వంటి మనుష్యులు అని చెప్పచ్చు సమస్య లేదు మనుష్య ఏవవా దేవ సమాహ దేవ మనుష్యా సమాధి గుణ సంపన్నా మనుష్యా స్వరూపం నజహతి సో దేవ మనుష్య అంటే మధ్యమ పదలో ఉపసమాసం చేయండి దేవ సమా మనుష్య వా అథవా ఇంకో రకంగా చెప్పచ్చు దేవ సమా మనుష్య అప్పుడు దేవ సమ మనుష్య అని అవ్వాలి అంతే కదండి సమాసం చేస్తే దేవ సమాహ మనుష్య అంటే కర్మధారం చేస్తే దేవ సమ మనుష్య అవ్వాలి ఆ మధ్యమ పదం లోపిస్తుంది దేవ మనుష్యా సో మనుష్యులే వీళ్ళు మనుష్యులే దేవుల దేవతలతో సమానమైన వారు ఎవరండి అలాంటి మనుష్యులు అంటే ఎవరండి శమాది గుణ సంపన్న శమము అంటే నిగ్రహము దమము ఇంద్రియ నిగ్రహము ఇలాంటివి ఉపరతి కామ్యకర్మ పరి పరిత్యాగము అది ఉపరతి ఇటువంటి శమదమాది గుణాలు ఉన్నాయి కదండి మనకు అలవాటే కదా ఇవన్నీ చాలాసార్లు చెప్పుకున్న గుణాలు సో ఆ శమద శమదమాది గుణముల సంపత్తి గలవారు ఎవరైతే ఉంటారో వాళ్లే మనుష్యులు ఈ శమాది గుణ సంపత్తి ఇదంతా కూడా బ్రహ్మసూత్రాల్లో మళ్ళీ వస్తుంది ప్రారంభంలో సాధన చతుష్టయంలో మూడంత సమాచారం వస్తుంది అక్కడ మళ్ళీ విస్తారంగా మనం చూస్తాము సో అటువంటి మనుష్యులు అంటే వాళ్ళని దేవ మనుష్యులు ఎందుకన్నారంటే మనిషి స్వభావ స్వరూపంలో దేవతే దేవుడే మనిషే దేవుడు స్వరూపం చేతను దేవుడే స్వరూపాన్ని విదిలిపెట్టేసి రూపంలో పడిపోతే మనిషి అయ్యాడు కానీ స్వరూపంలో దేవుడే నెక్లెస్ స్వరూపంలో బంగారమే స్వరూపాన్ని పక్కన పెట్టి రూపాన్ని పట్టుకుంటే ఒక నగై కూర్చుంటుంది కనుక దేవ కాబట్టి వీళ్ళు మామూలు మనుషులకి ఈ యోగ ఈ ధ్యానం చేసే మనుషులకి తేడా ఏంటంటే వీళ్ళు తమ స్వరూపంలో ఉన్న మనుష్యత్వ దేవత్వాన్ని ఆవిష్కరించుకుని ఉంటారు ఆ దేవత్వంలో నిలిచి ఉంటారు దాన్ని విడిచిపెట్టేయరు దాని నుంచి జారిపోరు నా జహతి జహతి అంటే బహువచనం విడిచిపెట్టదు అని అర్థం జహాతి ఏకవచనం జహాతి జహీత జహతి సో ఆ దేవత్వాన్ని తమ స్వరూపమైన ఆత్మ చైతన్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటారు కనుక వాళ్లే దేవ మనుష్యులు అనబడతారు దేవ అంటే ప్రకాశము ఆత్మ ప్రకాశానికి దేవ అని పేరు దేవుడికి పేరదే దేవుడు అంటే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు అని అర్థం అదేమిటి ఆ ప్రకాశము ఆ చైతన్య ప్రకాశం ఆత్మ చైతన్య ప్రకాశం ఏ ప్రకాశంలోనైతే సకల జగత్తు తెలియబడుతూ ఉంటుందో అట్టి ప్రకాశం అది చాలా సూక్ష్మమైన విషయం ఎక్కడైనా సరే సూక్ష్మం ఉంటే అసూక్ష్మాన్ని తెలుసుకోలేని వాడి కోసం అని స్థూలం ఒకటి సింబల్ గా పెడతాం కానీ మానవ స్వభావం ఎలా ఉంటుందంటే ఆ స్థూలం దగ్గర వీడు అతుక్కు కూర్చుంటాడు ఆ సింబల్ ఏమిటంటే ఆ దేవతా రూపానికి వెనకాల నెత్తి దగ్గర ఇలా ఒక కాంతి వస్తున్నట్టు కదా ఇంకా అంతకంటే ఏం పెడతారు ప్రకాశ స్వరూపుడు అని చెప్పడానికి ఇంకా అంతకంటే ఏముంటుంది మామూలుగా చుట్టూ బల్బులు ఉండి ప్రకాశిస్తున్నట్టుగా అనిపించినా వాస్తవంలో ఈ బల్బులు ఇవి అక్కర్లేదు ఆయన స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటాడు అని ఆ నెత్తి వెనకాల ఏదో ప్రకాశం వచ్చినట్లు పెడతారు పెడితే అది సింబల్ ఏదైనా అలాగే ప్రకాశం వస్తుందని కాదు దాన్ని మన వాళ్ళు సింబల్ ఎప్పుడైతే అర్థం చేసుకోలేరో సింబాలిజం ఎప్పుడైతే అర్థం చేసుకోరో దాన్ని డిస్ట్రాక్ట్ చేయటం వాళ్ళు మొదలుపెట్టి ఫోటో తీసుకురా ఈ ఫోటో తీయటంలో రెండు రకాల ట్రిక్స్ ఉన్నాయి ఒకటి ఫోటో తీయటం సరిగ్గా చేత కాకపోతే ఇప్పుడు మీ తల వెనకాల నేను ఉంటుంది నేను ఉంటుంది మీరు నిలబడితే వెనకాల నేను ఉండకండి నీడ ఆ నీడ పడుతుంది వచ్చి బొమ్మ నీడ ఎలా పడుతుంది అవుట్లైన్ పడుతుంది ఆ నీడ యొక్క అవుట్లైన్ పడుతుంది అప్పుడు తల వెనకాల నల్లగా ఉన్నట్టుగా కనపడుతుంది ఏదో నల్లగా ఉన్నట్టుగా ఉంటుంది అదో రకం ఫోటోగ్రఫీ అది చేతగాని వాడు తీస్తే ఫోటో అలా వస్తాయి ట్రిక్కీ ఫోటోగ్రఫీ ఏమిటంటే అలాగే మీరు చూసుంటారు ఒక సిల్హౌట్ అని అంటారు ఒక ప్రకాశించేటువంటి అవుట్లైన్ సిల్హౌట్ వచ్చి ఇట్లా ఫోటోగ్రాఫ్ తీయచ్చు వాడు అలా ఫోటోగ్రాఫ్ తీస్తాడు ఆ సిల్హౌట్ దేహానికి అంతకే పెట్టడం ఒక్క తలకే పెడతాడు పెట్టి ఫోటోగ్రాఫ్ తీస్తాడు అలాంటివి చాలా తెలివితేటలుగా తీస్తారు ఫోటోగ్రాఫ్ ఎలా అయినా తీయొచ్చుకుని ఆ తల రకాలు ఏదో ప్రకాశం ఉన్నట్టుగా ఫోటోగ్రాఫ్ తీసి ఇదిగో ఆయనేమో సాక్షాత్తు దేవుడే అని అదే మనం ఉందా ఫోటో పెట్టి ఎంత గడబడి చేయాలో అంత గడబడి చేసుకోవాలి పెద్ద సమస్య ఇలాంటివన్నీ కూడా సో ఆత్మస్వరూపమే ప్రకాశ స్వరూపము ఆ స్వరూపాన్ని విడిచిపెట్టకుండా మనస్సు నిర్మాణం చేసి పెట్టేటువంటి సంసారంలోకి జారిపోకుండా ఉంటారు కనుక వాళ్ళు దేవ మనుష్యాహ అనబడుతున్నారు తర్వాత یمشم دن تم لوک منشیا گھن محتام प्राप्नुवन्ति ధనాది लभन्ते ఇత్యర్థః యస్మాత్ తస్మాత్ యస్మాత్ అంటే వికాస్ తస్మాత్ అంటే దేనికో వికాస్ ఏమిటి వికాస్ ఏమిటి ఏమం విశిష్టం ధ్యానం ధ్యానము ఈ విధముగా చాలా గొప్పది అయి ఉన్నది వికాస్ ధ్యానం ఈ విధంగా చాలా గొప్పదిగా ఉంది తస్మాత్ దేర్ఫోర్ అందువలన అందువలన ఏమిటి ఈ మనుష్యులలోనే మనుష్యానామేవ మన చుట్టూ ఉండే మనుష్య సమాజంలోనే ఎవరైతే ఈ లోకంలోనే ఒక గొప్పదనాన్ని కలిగి ఉన్నారు ఏ ఇహలోకే మనుష్యానామేవ ఈ లోకంలో అంటే మనుష్యుల్లో అంటే పృథివీ అంతరిక్షం అలాంటి పెట్టండి దేవతలు అలాంటి పెట్టండి మనుష్యుల్లోనే ఏదో ఒక రకమైన గొప్పతనాన్ని కలిగి ఉన్నారు ఏటో గొప్పతనం ధనై ధనము యొక్క గొప్పతనం అవ్వచ్చు ధనం యొక్క గొప్పతనం ఒక ఆయనకు వస్తుంది దాన్ని బట్టి ఆయన ధ్యాన ఏకాగ్ర ధనం విషయంలో చాలా ఏకాగ్రంగా ఉన్నాడు అని నేను న్యూస్ వింటున్నా గత మూడు మాసాల నుంచి యుఎస్ నుంచి వింటూ వస్తున్నా ఇక్కడ ఇప్పుడు కూడా వింటున్నా ఏమిటంటే మెట్టల్ అని ఒక ఆయన ఆయన స్టీల్లో బాగా పెద్ద కంపెనీ ఇప్పుడు ఆయన ఏమిటంటే ధనాన్ని బాగా పోగేసి ఆ ధనంతో జర్మనీలో ఉండే ఒక స్టీల్ కంపెనీని కొనేసే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు అంటారు మేము అమ్మం అంటారు మీరు అమ్మం అంటే ఎలా ఉంటుంది మీరు అమ్మాలి నేను కొనాలి అని ఈయన పట్టుకుంటారు ఇది ఎలా ఉంటుందంటే ఈ రోజు స్టాక్ పొజిషన్ పబ్లిక్ ఈ స్టాక్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఆ స్టీల్ కంపెనీ పెట్టిన వాడు అమ్మన అన్నా కూడా వాడి దగ్గర కొనేసేయచ్చు హాస్టైల్ టేక్ ఓవర్ అని అలాంటివి ఉంటాయి ఎందుకంటే వాడు స్టాక్ ఎంత అచ్చి పెట్టుకున్నాడు అనే దాని మీద ఆధారపడుతుంది వాడు ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టాక్ అచ్చి పెట్టుకుని ఉన్నట్లయితే వాడు అమ్మను అంటే ఇంక వాడిదే ఉంటుంది ఫ్యాక్టరీ కానీ వాడిది by chance forty nine below కనుక వాడికి స్టాక్ ఉండి నేను అమ్మను అనడానికి వీల్లేదు ఈ మిట్టలు కనుక ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ స్టాక్ పోగేస్తే some twenty twenty five percent ఏమో రూల్స్ ఉన్నాయి ఆ స్టాక్ కనుక ఆయన కొనిపెట్టినట్లయితే then he can bid for it నేను మిగిలింది కూడా కొంటాను అని బిడ్ చేసే అధికారం వస్తుంది అలా బిడ్ చేస్తున్నాడు బిడ్ చేసినప్పుడు చిన్న చిన్న తక్కువ స్టాక్స్ ఉన్న వాళ్ళు ఎవరెవరో ఉంటారన్నారు చూడండి వాళ్ళు కనుక వాళ్ళ స్టాక్స్ ఈయనకి విక్రయించేస్తే కొంత అధిక మొత్తానికి ఈయన కనుక పార్టీ నైన్ తోటి చేరుకుంటే ఆ ఓనర్కి ఎంత ఉందో అంతకి ఈయన చేరుకుంటే now is equivalent to the owner ఇంకొక పిసర్ ఇంకొక శాతం పెంచేదంటే he can purchase the plant and he becomes the manager and he can fire the existing setup so ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నారు గత ఆరు మాసాల నుంచి అదే ధ్యానంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా అందరూ చెప్పుకుంటున్నారు ప్రపంచం అంతా మిట్టలు గారు స్టీల్ స్టీల్కి చాలా గొప్పవారు అని చెప్పుకుంటున్నారు ఆయన ముఖంలో ఒక తీక్షణత ఒక ఏకాగ్రత అన్ని నేర్చుకోవచ్చు ఆయన ఇప్పుడు కేవలం లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయి రెండు లక్షల కోట్లు ఇప్పుడు సంపాదించేటువంటి ప్రత్యేక ప్రయత్నంలో ఆయన మానవ స్వభావం అలా ఉంటుంది ఎందుకు ఆయన అలా సంపాదిస్తున్నారో ఆయనకే తెలియాల్సి ఉంటుంది మనకన్నా తెలుస్తుంది సో ఎనీవే సో ధనై ధనాలని ధన ధనేనా కాదు ధనై ఇది బహువచనం అనే పలు రకములైన ధనముల ద్వారా ఒక మహత్వాన్ని ఆయన సంపాదిస్తున్నారు అంటే దాని వెనుక ఎంతో ధ్యానం ఉండాలి లేకపోతే ఎలా సంపాదిస్తారు మీరు నేను ఏదో చిన్న కార్యక్రమం మొదలుపెట్టి పిసరంత తేడా చేయడం పక్కకు పోతాం చాలా ఇది అనవసరం అలా ఎలా అవుతుంది దాని వెనక పడి పడి పడి మొత్తం ధ్యాసం దాని పెడితేనే అది సిద్ధిస్తుంది ఆ రకంగా మనం మనుష్యులలో ధ్యానం యొక్క ఫలాన్ని చూడగలుగుతాము కొంతమంది గుణముల ద్వారా ఆ గొప్పతనాన్ని కలిగి ఉంటారు ధనాలకు దృష్టాంతం చెప్పారు గుణాలకు కూడా దృష్టాంతం చెప్పారు మహాత్మా గాంధీ గారు ఉన్నారనుకోండి ఆయన ఎంతటి మహాత్ముడు అంటే తాను నమ్మిన సిద్ధాంతం నుంచి అంగుళం కూడా పక్కకి తప్పుకోను అనేంతటి ఆ గుణ అంతటి అనాసక్త యోగం అనే దాంట్లో ఆయన మించిన వాళ్ళు అలాగే ఎందరో మహానుభావం గుణముల ద్వారా తమ మహత్వాన్ని లోకంలో చాటిన వాళ్ళు ఎంతో మంది గొప్పవారు గుణ ఇవ్వ లేకపోతే విద్య విజ్ఞానంతో విద్య గొప్ప పాండిత్యంతో తమ మహత్వాన్ని లోకంలో ప్రకటించిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఆ ధ్యానము యొక్క మహిమనే కలిగి ఉన్నారు సో ధనాది మహత్వ హేతు లభంతే ఇత్యర్థ ఇవన్నీ ఈ మహత్వం వాళ్ళలో ఉంది అంటే ఆ గొప్పతనం వాళ్ళలో ఉంది అంటే దాని అర్థం ఏంటి ఆ గొప్పతనమునకు కారణమైన ధనము గుణములు విద్య మొదలైనవి వాళ్ళలో ఉన్నాయన్నమాట అవి ఎక్కడి నుంచి వచ్చాయంటారు అంత గొప్ప ధనాన్ని వాళ్ళకి తెచ్చిపెట్టేంత ధనమో గుణములో విద్యయో ఎక్కడి నుంచి వచ్చాయి అంత అధికంగా వాళ్ళకి అవి రావడానికి హేతు ఏమిటి అంటే అవన్నీ కూడా అది ఆ ధ్యానం యొక్క ఒక అంశము మాత్రం అని చెప్తున్నారు అది నెక్స్ట్ వర్డ్ ధ్యానాపాదాంశ ఇవా ఆ సమాసం ఇంట్రెస్టింగ్ సమాసం దాన్ని వ్యాఖ్యానం చేస్తారు అది ఎలాగంటే ధ్యాన ఆపాద అంశ ధ్యానము ధ్యానాన్ని ఆపాద అంటే పట్టుకోవడం దాన్ని జీవితంలోకి తెచ్చుకోవడం అలా తెచ్చుకోవడం వల్ల వచ్చే ఫలంలో ఒక చిన్న పిసరంత ఫలం అది ఇంతటి ధనాన్ని ఒకటి సంపాదించడానికి ఇన్ని సద్గుణాలను సంపాదించుకోవడానికి ఇంత విద్యని సంపాదించడానికి ఆ ధ్యానా ధ్యానం అనే డిసిప్లిన్ లో ఒక కళ ఒక అంశం సరిపడుతోంది అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంత ధనాన్ని సంపాదించిన వాళ్ళు ఇంత విద్యను సంపాదించిన వాళ్ళు రకరకాల గొప్ప వాళ్ళని చూస్తే ఇంత ధనాన్ని ఎలా సంపాదించారంటే అదంతా ధ్యానం యొక్క ధ్యానాన్ని చేశారండి ఆయన ఏకాగ్రతని అభ్యాసం చేశారు దాని ఫలంలో మీరు పిసరంత ఫలాన్ని మీరు చూస్తున్నారు ఓ పార్టే మీరు చూస్తున్నారు అని అంటుంది శృతి ఇవ ఒక ఇవ వేసి అంటే వాళ్ళు ఇలా ధ్యానం చేసేసి డబ్బు సంపాదించారని కాదు మనస్సుని ధనాన్ని అన్వేషించి మార్గంలో నిశ్చలం చేసి పెట్టేశారనమాట ఒకటే ఫోకస్ ఆ ఫోకస్ మీరు దేని మీద పెట్టేస్తే అది మీకు లభించేస్తుంది ఆ ఫోకస్ యొక్క మహిమది ఫోకస్ ఉండాలి ఫోకస్ లేకపోతే ఏ పని చాలా ఫోకస్ ఉండాలి లేకపోతే మీరు ఏ పనైనా అంతే నేను చూస్తూ ఉంటాను ఈ వేదాంతం చదువుకుంటామని వస్తారు బ్రహ్మచారులు ఫోకస్ ఉండదు నా మొహం ఉండదు ఇంకా బ్రహ్మచారులు అంటాడు బ్రహ్మచారి అంటే ఎలా ఉండాలి ఒకటే పని ఉండాలి ఇంక ఇన్ని పనులు ఉండవు సపోజ్ ఒక గంట పాఠం విని ఇంటికి వెళ్ళేప్పుడు కూరలో కొనుక్కుని మార్కెట్లో ఉన్నవి కొనుక్కుని ఇంటికి వెళ్ళి ఉన్నాడేమో పిల్లల్ని సంసారాన్ని చూసుకుని ఉద్యోగం చూసుకుని మళ్ళీ ఒక గంట పాఠం విని వాడు ఉంటాడు అనుకోండి అలాగే బ్రహ్మచారి కూడా ఉన్నాడంటే వాడిని బ్రహ్మచారి అనాలా ఏమన్నా బ్రహ్మచారి అంటే ఎలా ఉండాలి ఇంకా నిరంతరము అధ్యయనమే వాడి యొక్క లక్ష్యంగా ఉండాలి ఆ ఫోకస్ ఉండాలి వీళ్ళకి ఫోకస్ ఉండదు ఏమిటో నేను అంటూ ఉంటాను బ్రహ్మచారులకు ఫోకస్ ఉండదు ఊరికే వాళ్ళని పెట్టుకుని వాళ్ళ వాళ్ళ ద్వారా సంసారం అంతా ఈ వేదాంతాన్ని అంతనే నడిపించేసేయాలని అనుకుంటే వాళ్ళు మనల్ని నడిపించేస్తారని తెలిపిస్తే వాళ్ళే అన్నాడు వాళ్ళ మార్గంలో మనం నడిపిస్తారు ఏవేవో ఇష్యూస్ లేవనెత్తుతాయి రకరకాల ఇష్యూస్ లేవనెత్తుతాయి బ్రహ్మచారి నాలుగేళ్లు వేదాంత కోర్సు చేస్తారని వస్తారు రెండు వందల ఏళ్ళు అయిన తర్వాత వచ్చి స్వామీజీ నేను పెళ్లి చేసుకుంటానండి ఇంకా రెండేళ్ళు కోర్సు ఉంది పెళ్లి కంగానే ఉందా అంటే కాదు నేను పెళ్లి లోపల చేసుకోవాలి ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోండి ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోండి ఇక్కడే చేసుకుంటాను ఇక్కడ పెళ్లి ఏంటంటే ఇంకో అమ్మాయి వేదాంతం కోర్సు చేస్తున్నాము ఆ చెడ్డ కోతి వదవెల్ల చేపించేదో అనే తాగి వాడి చెడ్డ కాబట్టి ఇంకొక అమ్మాయి వెళ్ళాడు అంటే ఇప్పుడు వీళ్ళు బీఎస్సీ ఎంఎస్సీ చోట పెళ్లి చేసుకున్నారంటే అది లోక స్వభావం వివేక చూడాలని చదువుతో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు <laughs> వైరాగ్యం చేసుకున్నట్ట రాగాద్యం సంబంధించినట్ట ఈ శ్లోకాలు ఏమిటి ఈ సమాచారం ఏమిటి ఫోకస్ ఉండదు నో ఫోకస్ నేను చూస్తూ ఉంటాను ఇలాంటి ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి కాబట్టి ఫోకస్ ఉండాలి ఆ ఫోకస్ లో ఒక ఒక వన్ పర్సెంట్ ఫోకస్ ఉంటే మీకు ఇంత మహత్వం వచ్చేస్తుందని చెప్తున్నారు వన్ పర్సెంట్ అంత తల ఉన్నది సో ధ్యాన ఆపాద అంశ ఆ మూడు పదాలు దానికి విగ్రహవాక్యం రాస్తారాయన ధ్యానస్య ఆపాదనం ఆపాద ధ్యాన ఫలలాభ ఇచ్చేతత్ తస్యాంశ ఇత్యర్థ ఇవా అంటే ఏవా అనర్థం ఇవ ఏవ ఇవ ఏవా అని ఏవా అర్థంలో ఇవ వాడతారు అక్కడ చెప్తున్నారు కదా ఇవ ఏవా ఇత్యర్థ ధ్యానము యొక్క ఆపాదనము అంటే కొట్టుకోవడం ఆపాద అంటే ధ్యానాన్ని అభ్యాసం చేయటం అని అర్థం అప్పుడేమవుతుంది ధ్యానము అని పట్టుకోవడం అంటే అర్థం ఏంటి ధ్యాన ఫల లాభము అని అర్థం ధ్యానం యొక్క ఫలం ఏదైతే ఉందో అది లభిస్తుంది అంటే వీరికున్న గొప్పదనం అంతా కూడా ధ్యాన ఫల లాభం అన్నమాట ధ్యాన ఫల లాభం కాకుండా ధ్యాన లాభంలో ఒక ఒక అంశ అంటే ధ్యాన లాభం మరి అంతే అదంత గొప్పదు సో ధ్యాన ఫల లాభం ఏది గలదో ఏతస్య అంశ అంశ అంటే అవయవం ఇట్స్ స్మాల్ పర్సంటేజ్ దాన్ని కళ అని కూడా కళ అంటే అవయవము అంశ పాత్ర కళ పాత్ర అర్థం కదా ఈ కొంతమంది ఈ కళలు అనేది అంటూ ఉంటారు కళ అంటే ఏదో సంథింగ్ మిస్టిక్ అన్నట్టుగా మాట్లాడతారు కదా ఈ ముఖ్యంగా ఈ తంత్రంలో మామూలుగా తంత్రం సో ముఖ్యంగా దేవీ తంత్రంలో కళ అనే మాట తరచుగా వస్తుంది సో ఆ కళ అంటే అవయవము పార్ట్ మొత్తం చంద్రుడికి పదిహేను కళలు ఉన్నాయంటే పదిహేను పార్ట్స్ ఉన్నాయి ఎందుకంటే పదిహేను పదిహేను రోజులు అయ్యేపటికి నిండగా ఉంటుంది అంటే పదిహేను రోజులు అయ్యేప్పుడు జీరో అవుతుంది అంటే రోజుకు ఒక పార్ట్ చెప్పింది ఇప్పుడు ఎన్ని పార్ట్లు ఉన్నట్టు పదిహేను పార్ట్లు అది ఈ పార్ట్ కానీ కళ అలా ఆ అర్థంలో వాడదు ఆ అర్థంలో అర్థాన్ని తెలిసినట్టుగా మాట్లాడతాం ఎందుకంటే అర్థం తెలియకపోవడమే కారణం అర్థం తెలిస్తే మనం మిస్టిక్ గా అట్టబెట్టడంలో ఒక శోభ ఉంటుంది అంతా విప్పి చెప్పేస్తే ఏమి గొప్ప అని అదొక దృష్టి లోపల దృష్టి ఓపెన్ బుక్ లో ఉంటే జనులు దాని విలువ తెలుసుకోవచ్చు దాంట్లో కొంత దాపరికం ఉంటారు కాబట్టి లలితాదేవి కళలు ఎనిమిదో కళ తొమ్మిదో కళ పదహారో కళ పద్నాలుగో కళ అన్నట్టు ఊహో అనుకుంటూ లలితాదేవి యొక్క కళ అంటే అర్థం ప్రతి మానవుడు ఆ ప్రాణశక్తి యొక్క కళ అదే లలితాదేవి యొక్క కళ ఎన్ని కళలు ఉన్నాయి అనంతమైన కళలు ఉన్నాయి ఓ కళ నేను కళ అందరూ కళలే చీమ కూడా ఒక కళయే శక్తి యొక్క కళలే కళలేనండి మాయాశక్తి యొక్క కళలే అయితే ఇంకేముంది దాంట్లో రహస్యం ఉంది అలాగే విప్పి అనుకోండి దాని అది అలా ఉండదు తంత్రంలో అలా ఉండదు అలా విప్పి చెప్పడం దాని ఏదో దాచిపెడతాం కళ మీరు ఎప్పుడైనా ఈ కళ గురించి మాట్లాడి అడగండి కళ అంటే ఏమిటి మేస్తారు అని అడగండి అడిగి దాన్ని ఏం రూపంలో వేస్తుంది చూడాలి ఎనివే కళ అంటే పార్ట్ అని అర్థం చంద్రకళ అంటే a piece of the moon అని అర్థం ఎనివే సో నేను ఏదో ఒక నుంచి ఇంకో పర్వాలేదు సో ధ్యానము వల్ల లభించే ఫలం ఏదైతే ఉన్నదో ధ్యాన ఫల లాభం ఏదైతే ఉన్నదో దాంట్లో ఒక కళే ఇంత గొప్పతనం మీకు సమాజంలో మనుషులలో కనపడుతూ ఉంటుంది అదే అదే సుమా ఇవా అంటే అది వంటిది అని కాదు అదే ఏవా కాబట్టి ధనంలో కానీ విద్యలో కానీ గుణంలో కానీ ఎవరైతే గొప్పవాళ్ళు కనపడతారో వాళ్ళు ఆ ధ్యాన ఫల లాభము యొక్క ఒక అంశ గలవాళ్ళు ధ్యాన ఫల లాభ కళావంత అని మనం తెలుసుకోవాలి అని ఈ విధంగా ధ్యానము యొక్క మహిమని చెప్తున్నారు తే నిశ్చలా ఇవ లక్ష్యంతే నక్షుద్రా ఇవ క్షుద్ర అంటే తిట్టేమి కాదు అది అల్పులు అని అర్థం పక్కనే ఉందిగా మంత్రంలో ఏల్ప అల్ప అని అల్పులు అంటే జీవితంలో ఇటువంటి ఫోకస్ లేని అల్పులు మహా మహత్ గొప్ప వాళ్ళకి ఆపోజిట్ ఏమిటి అల్పులు సో ఈ గొప్ప వాళ్ళని చూస్తే వాళ్ళు ఎలాగనుకుంటారు ఆహైవ లక్ష్యం నిశ్చలంగా అదే ఫోకస్ ఉన్నట్టు కనపడతారు చాలా అవసరం నేను చెప్తూ ఉంటా విద్యార్థులు ఎవరైనా మన సలహా మన సలహా అడిగితే విద్యార్థులకు సలహా చెప్తానని నేను ఎప్పుడు పువ్వుకోను అని అటువంటి సందర్భం వచ్చి ఏదైనా సలహా చెప్పాల్సి వస్తే మీరు ఆ ఫోకస్ ని విడిచిపెట్టద్దు సో బీ ఫోకస్ ఫోకస్ బాగా మెయింటైన్ చేసుకోవాలి నీ ఫోకస్ ఏమిటి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నేను బీటెక్ చదివేసి ఉద్యోగం చేస్తాను కెగ్గో కాదు నేను ఎంఎస్ చదువుతాను పిహెచ్డీ చేస్తాను అంటే దానికి చాలా ఫోకస్ ప్రపంచం కేసే చూడకూడదు నీతోటి బీటెక్ చేసిన వాడు ఉద్యోగంలో చేరేసి పది రెట్లు సంపాదించేసి భార్యని పెళ్లి చేసేసుకుని అబ్బాయి కూడా కలిగేస్తాడు ఇంకా మీరు పిహెచ్డీ రష్యన్ అయిపోతూ ఉంటాడు వీడి కొలీగ్ అప్పుడే వివాహం చేసుకుని ఒక పిల్లవాడిని కనేసి వాడేమో ప్రపంచంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రతి వాడు అలా అనిపిస్తుంది ఇతరులు ఉన్నాను వాడికి ఉండే ఇబ్బందులు వాడికి ఉంటాయి కానీ మనకు అలా అనిపిస్తుంది వీడేమో ఇంకా టీఏ పిహెచ్డి ఒక కొలిక్కి రాక ఫ్రస్ట్రేట్ అయిపోతే రిజల్ట్స్ రావు మరొకటి మరొకటి తంటాలు పడుతూ ఉంటాడు చుట్టూ చూస్తే భయం వేస్తుంది పిహెచ్డి అవుతుందా నేను అసలు గట్టెక్కుతానా దీని నుంచి అని భయం వేస్తుంది అంచేత చుట్టూ చూడకూడదు అలా తన గతం కట్టేసుకుని ఆ గుర్రం లాగా అంటే గా వర్క్ చేయాలి వర్క్ చేస్తే ఆ ఫలం అటువంటి అటువంటి ఆ విధంగానే వీళ్ళందరూ డబ్బు సంపాదించిన వాళ్ళందరూ అలాగే సంపాదించారు వాళ్ళకేం నెత్తి మీద అలాగా పురం అలా ఉడికి అలా బొమ్మలో వేస్తారు లక్ష్మీదేవి బొమ్మ వేసి ఆవిడ ఒక బంగారు ఘటన ఆవిడ చేతిలో పెట్టి కాసులు పడిపోతున్నట్టుగా వేస్తారు ఈ జాతకం చెప్పి వాళ్ళు వెనకాల పెట్టుకుంటారు ఆ ఫోటోలో ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే దాని నుంచి నిజంగా కాసులు పడుతున్నట్టుగా ఫోటోగ్రాఫిక్ గా క్రియేట్ కూడా చేస్తున్నారు అంత కాసులు పడి మాట అయితే నువ్వు ఈ షాప్ ఎందుకు ఓపెన్ చేసినట్టు ఆ కాసులు ఏవో నువ్వే తీసుకోవచ్చు కదా మా జేబులో కాసుల గురించి ఎందుకు నువ్వు ఎదురు చూస్తున్నట్టు సో దాని అర్థం ఏంటంటే మా జేబులో కాసులు నీకు కావాల్సి వచ్చాయి కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నువ్వు సంపాదించుకుంటున్నావా మాకు సంపాదించే ప్రయత్నం చేసి పెడుతున్నావా what is it that you're doing ఏమనిపిస్తోందంటే నువ్వు సంపాదించు అనిపిస్తుంది నేను కాలేజీ చదివే రోజుల్లో మౌలాపురం నగరంలో కాలేజీ ఐదు కాలేజీ వదిలేస్తాను సైకిల్ ఎక్కి మనం ఇంటికి వచ్చేస్తూ ఉండేవాడు పది మైళ్ళు తప్పుకుని రావాలి ఇంటికి పది కిలోమీటర్లు వస్తుంటే అక్కడ మెయిన్ బజార్ దగ్గర ఒకతను సైకిల్ స్టాండ్ వేసి సైకిల్ స్టాండ్ నిలబెట్టి ఆ కడ్డీ ఉంటుంది చూడండి ఆ కడ్డీ మీద అలవోకంగా కూర్చుని సూటు కూట వేసుకుని జాతకం చెప్పేవాడు మేము రోజు చూసేవాళ్ళం అప్పుడు అతను యంగ్ మ్యాన్ గా ఉండేవాడు థర్టీ ఇయర్స్ ప్లస్ జాగ్రత్తగా చెప్తూ ఉండేవాడు మేము ఎప్పుడు చెప్పించుకోలేదు రోజు కనపడేవాడు సో ఎవరో ఎవరికో జాగ్రత్తగా చెప్తూ ఉండేవాడు ఒక రోజు మేము ఉన్న వెళ్తుండగా జాగ్రత్తగా చెప్తూ కనపడేది ఇంకో రోజు కస్టమర్ ఇంకా రాలేదు అనమాట వచ్చిన కస్టమర్ వెళ్ళిపోయి వెళ్తాడు జాగ్రత్తగా చెప్తాను జాగ్రత్త చెప్తాను పిలుస్తూ కనుక్కున్నాడు చెప్తాను ఏంటంటే నేను పాతిక సంవత్సరాల తర్వాత మళ్ళీ అవలాపురం వెళ్తే అతను జాతకం చెప్తున్నాడు అదే కళ్ళ డ్రెస్సు టోపీ అదే సైకిలు చెప్తున్నాడు నేను ఆగి కులసగా ఉన్నారా అని అడిగాను అదే మీరు నన్ను అలా అడుగుతున్నారంటే నేను పాతిక సంవత్సరాలు చూశాను మళ్ళీ ఏం చేస్తున్నారు ఏంటంటే ఏం పర్వాలేదండి భార్య పిల్లలు పిల్లలు బాగా చదువుకున్నారు ఇల్లు కూడా కడుతున్నారు మీ ప్రొఫెషన్ ఇదేనా మీకు అవును ఇదేనండి గత పాతి సంవత్సరానికి బాగా నడుస్తుంది నేను చాలా సంతోషం కాబట్టి ఇప్పుడు అతనికి జాతకం అతనికి కుదిరిందా లేదా చెప్పి ఫలించిందా లేదా ఫలించింది ఎవరికి ఫలించింది అతనికి ఫలించింది మిగతా వాళ్ళకి ఫలించిందా లేదా అనేది వీ డోంట్ నో దానికి వ్యవస్థ అతనికైతే ఖాయంగా ఫలించింది కాబట్టి సో ఆ ఫోకస్ అంతే దాని మీద ఫోకస్ పెట్టాడు ఆ లాంగ్వేజ్ ఒకాబులరీ ఉంటుంది ఆ ఒకాబులరీ పట్టుకున్నాడు ఆ ఫోకస్ దాని మీద పెట్టి అదే పట్టుకున్నాడు దాంట్లోనే ఒక మహత్వాన్ని ఎస్టాబ్లిష్ సో లోకంలో ఇలాగే ఉంటాం నిశ్చలంగా ఉండాలి పక్కకే షిఫ్ట్ అయ్యే పనే లేదన్నమాట నా క్షుద్ర ఇవ ఈ అల్పులు ఉంటారు అంటే జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించలేకపోయిన వారు అంటే నా అభిప్రాయం కాదు పెద్ద పొజిషన్లో రిటైర్ అనే నా అభిప్రాయం కాదు విద్య కానీ గుణం కానీ దేంట్లోనూ చాలా ఒక ఎక్సలెన్స్కి చేరుకోలేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే దేని మీద ఫోకస్ ఉండదు మరి దేని మీద ఫోకస్ లేకపోయేప్పటికి ఏమవుతుంది ప్రతి దానికి దెబ్బలాడడం డిమాండ్ చేయడం అలా తేడం హాస్టల్లో చేరాడు హాస్టల్లో చేరి మెస్లో భోజనం బాగులేదని ధర్నా పెట్టాడు రూమ్ లో ఫ్యాన్ తిరగట్లేదని దెబ్బలాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే చదువు మీద ఫోకస్ లేదు అని చదువు మీద ఫోకస్ ఉన్నవాడికి రూమ్ ఎలా ఉంది ఫ్యాన్ తిరుగుతుందా లేదా ఇది లేకపోతే ఏదో ఏదో కంటాలు పడాల్సి ఉంటుంది లేకపోతే మెస్సులో భోజనం ఎలా ఉంది అంత మనసు ఉండదు ఏదో నాలుగు మెతుకు నోట్లో వేసుకుని వచ్చి వాడు చదువులో వాడు ఉంటాడు కానీ ఆ చుట్టుపక్కల మీద అంతలా అబ్జర్వ్ చేసేస్తున్నాడంటే అర్థం ఏంటి ఫోకస్ లేదనమాట అల్పులు అలాగే ఉంటారు క్షుద్ర అంటే అల్ప నా క్షుద్ర ఇవ మనకి అల్పులు కనపడతారు మహాత్ములు కూడా కనపడతారు అథయే పునరల్పా క్షుద్రా కించిదపి ధనాది దేశం అప్రాప్తా పూర్వోక్త విపరీతా కలహిన కలహశీలా సో ఈ మహాత్ములు ధ్యాన ఫలాన్ని తమ జీవితంలో ఆవిష్కరించుకుని పైకి వచ్చేసిన వాళ్ళు ఎలా ఉన్నారో మనం చూసామో దీనికి భిన్నంగా అథా ఆన్ ది అదర్ హ్యాండ్ ఏ పునరల్పాహ క్షుద్రాహ అల్పులు అంటే పెద్ద ఎక్సలెన్స్ ఏమి ఉండదు ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అల్పులు అంటే ఒక వ్యక్తిని కించపరచడం అన్న అభిప్రాయం కాదు తాత్పర్యం ఏమిటంటే ధనాది మహత్వైక దేశం కించిదపి అప్రాప్త ఒక ధనంలో కాని గుణంలో కాని విద్యలో కాని దేంట్లో ఒక దాంట్లో ఒక మహత్వాన్ని గొప్పదనాన్ని పోనీ అంత గొప్పదనం కాకపోవచ్చు ఆ గొప్పదనంలో పీస్ ఒక పార్ట్ ఏకదేశం ఒక అంశ గొప్పదనం ఒక ఝలక్ దాన్ని కూడా పొందలేకపోయిన వారు అటువంటి గొప్ప దేశంలో అంశం ఏదీ కూడా లేదు వాళ్ళ దగ్గర అత్యంత సామాన్యంగా మిగిలిపోయారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేని మీద ఫోకస్ పెట్టలేదు అని అర్థం ఆ ఫోకస్ లేకపోవడం చేతన అలా మిగిలిపోయారు వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టడము అంటే ఇతరులను గుర్తుపట్టడం అక్కర్లేదు ఆ గుణాలను మనలో కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అది ఎలాగంటే ఆ మహత్వము గల వాళ్ళు గొప్పదనం గల వాళ్ళు ఫోకస్ పెట్టి అలా ఎక్సలెన్స్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారే దాని వాళ్ళకి భిన్నంగా ఉంటారు వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు పూర్వోక్త విపరీతాహ ఆ మహత్వం గల వాళ్ళు ఎలా ఉన్నారు నిశ్చలంగా ఉన్నారు ఫోకస్డ్ గా ఉన్నారు వీళ్ళు ఎలా ఉంటారు దానికి భిన్నంగా విపరీతంగా కళాహీన చిన్న చిన్న దెబ్బలాట్లు ఉంటుంది యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోరా అంటే ఏవో జగడాలు పోగొట్టుకొస్తుంది అక్కడ ఏదో ఇష్యూ ఏదో లేవచేస్తుంది అమ్మాయిలను అలా చేస్తుంది చేసి ప్రిన్సిపాల్ ఏంది లెటర్ వస్తుంది మీ కూడా ఇండిసిప్లిన్ గా ఉన్నాడు పాప మీరు చూసుకోండి ప్రిన్సిపాల్ ఇంటికి ఫాదర్ కో లెటర్ పంపిస్తుంది ఆ స్థితి తీసుకొస్తుంది ఎందుకంటే అర్థం ఏంటనమాట ఫోకస్ లేదు అలాగే అవి రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్ సైంటిస్ట్గా జాయిన్ అవుతుంది ఇంకా రీసెర్చ్ చేసినా చెప్పినా ప్రభుత్వం జీతం ఇస్తుంది కదా అని కాఫీ క్లబ్ మెంబర్ గాను ఇలాంటివన్నీ పెట్టి ఏదో ఇలాంటివి చేస్తుంది తప్పిస్తే రీసెర్చ్ చేయించి అన్నీ చేసుకోండి ఎప్పుడైతే లోక వ్యవహారాల్లో మీరు రీసెర్చ్ చేస్తే ఎవరితోటి దెబ్బలాటకి అవకాశం ఉంటుంది కలహానికి తావు రీసెర్చ్ చేస్తే కలహం ఉంటుంది రీసెర్చ్ ని పక్కన పెట్టి మిగతావన్నీ చేస్తుంటే కలహాలు వస్తాయి చిట్టు చిట్టు ఒకటి స్టార్ట్ చేస్తుంది మామూలుగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో జరిగే పని అయితే ఓ చిట్టు ఒకటి స్టార్ట్ చేస్తుంది పాతిక మందికి చిట్టు అంటాడు నెలకు వెయ్యి అంటాడు నలభై నెలలు అంటే పదివేలు అని ఇలాగేదో లెక్క పెడతారు పదివేలు కాబట్టి యాభై వేలు ఇలా లెక్క వేస్తారు దాంట్లో ఒకటి కట్టి ఒకటి కట్టగా మళ్ళీ డబ్బులు ఇవ్వలేట పాడినవాడి డబ్బు ఇవ్వలేదని ఇచ్చిన తిరిగి ఇవ్వలేదని కలహంతో ప్రారంభం అత కలహీన ఈ కలహం ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ కలహాలు ఈ మధ్యకాలంలో ఎంతవరకు వెళ్తున్నాయంటే ఇద్దరు కలిసి ప్రారంభిస్తారు ఆ ఇద్దరు దెబ్బలాడు తీరుతారు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే వాళ్ళిద్దరూ తప్పనిసరిగా దే ఫైట్ ఇట్ అవుట్ తప్పనిసరిగా నో ఎక్సెప్షన్ ఎంత చిత్రమైన విషయం ఎక్సెప్షన్ లేదండి బ్రదర్స్ కూడా ఎవరు బ్రదర్స్ ఏ బ్రదర్ బతుకు ఆ బ్రదర్ బతికితే పర్వాలేదు కానీ ఇద్దరు కలిసి బ్రదర్స్ వ్యాపారం చేశారంటే దెబ్బలాడుకోవాల్సిందే కలహాలు సో ఈ విధంగా ఆ ధనం లేక విద్య ఆ మహత్వాన్ని సంపాదించే ఫోకస్ ఉండదు కలహంలో పడిపోతుంది కలహశీల కలహం అంటే మనస్సు బాగా డిస్పర్స్ అయిపోతూ ఉంటుంది విక్షిప్తం ఇటు ఒకటి చల్లాచెదర అవుతూ ఉంటుంది మనస్సు అది ఒక ఫోకస్ పడవే ఉంటుంది తర్వాత ఇంకెలా ఉంటారు పిశునా పరదోషోద్భాసకా ఉపవాదిన పరదోషం సామీప్యం యుక్తమేవా వదితుం శీలం యశాంతే ఉపవాదినశ్చ భవంతి అది పిశునా అంటే ఇతరుల ఎందు దోషములను భావన చేయువారు ఇతరులలో తప్పుల్ని పట్టుకుంటూ ఉంటారు అదే ప్రత్యేకమైన కార్యక్రమంగా పెట్టుకుని నడిపిస్తూ ఉంటారు ఇతరులలో దోషాలని భావన చేయటమే పనిగా పెట్టుకుంటారు అక్కడితో ఆగడం ఉపవాదిన ఆ ఇతరుల దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర కానీ లేకపోతే వాడికి కావలసిన వాళ్ళ దగ్గర కానీ వాళ్ళలో ఉండే దోషాన్ని చెప్పొస్తాడు కూడా ఉపవాదిన ఉపాధి దగ్గరికి వెళ్ళి సో పరదోషం సామీప్యయుక్తమేనా ఆ పరువు ఎదుర్కొన్నా ఉండగానే పక్కన ఉండగానే ఉపాధి ఇద్దరిలో ఉండగానే వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పొస్తుంది చెప్పొస్తే వాడికి వాడికి వాడు మనస్సు కష్టపడుతుంది వాడు దెబ్బలాటం వస్తుంది సో ఈ విధంగా పరదోషములను ప్రసంగంగా పెట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ వీళ్ళ మీద వాళ్ళ మీద కొండములు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు అలాంటి స్వభావం కలిగి ఉంటాం క్షీరం ఏదో ఒకసారి అంటే తప్పు లేదు ఏదో ఉంటుంది మానవ ఆ weakness it's okay understandable but అదే ఒక కార్యక్రమంగా పెట్టుకుని అంటారు రచ్చబండని నలుగురు చేస్తారు చేరి ఇలాగంటే ఇవి ఈ సమాచారమే నడుస్తాయి ఇంతకు మించి ఇంక అంతకంటే వెలుగు సత్సంగం సత్సంగం లేకపోతే ఇలాంటివి ఇలా ఉన్నవాళ్ళు ఆ మన మనశ్శక్తిని ఇటు అటు చెల్లాచెదరైపోతూ ఉంటుంది కనుక ఏ రకమైన మహత్వాన్ని సంపాదించలేకపోతారు ఇప్పుడు ఇది అన్వయము వ్యతిరేకము అంటారు అన్వయ వ్యతిరేక రెండు చెప్పారు ఏకాగ్రత గల వాళ్ళు ధనంలో గుణంలో విద్యలో మహత్వాన్ని సంపాదిస్తారు అటువంటి ఏకాగ్రత లేని వాళ్ళు ఇవేమీ సంపాదించలేకుండా ఇటువంటి లౌకిక వ్యవహారాల్లో చల్లాచెదరైన మనస్సు కలిగి ఉంటారు దీన్ని బట్టి రెండింటిని బట్టి ఎందుకు చెప్పినట్టు ఇదంతా అంటే ధ్యానము ఉంటే అలా ఉంటుంది ధ్యానం లేకపోతే ఇలా ఉంటుంది అన్వయము వ్యతిరేకం అన్వయ వ్యతిరేకాలను బట్టి ధ్యానము చాలా గొప్పది అని నిరూపించడం అయినది అందుకోసం చెప్పారు టాపిక్ అయింది అన్వయ వ్యతిరేకాలు అయింది ఇంకిప్పుడు అథ ఇంకొక టాపిక్ లోకి వస్తున్నాం దాంట్లో మళ్ళీ ఇంకొక ఏరియా ప్రభవ ఎవరైతే ప్రభువులు ఉన్నారో ఏ ప్రభవ ప్రభువులంటే ఎవరు ఎవళ్ళైతే ధనాదులను సంపాదించి ధనాది నిమిత్తం ధనము గుణములు విద్య మొదలైన వాటిల్లో మహత్వాన్ని గొప్పదనాన్ని సంపాదించుకున్నారు ధ్యాన మహిళ చేత అటువంటి వాళ్ళు తాము పొందిన గొప్పతనాన్ని ఇతరులకు కూడా అందజేయగలుగుతారు ఏ అన్యాన్ని ప్రతి ప్రభవంతి ధనం ఉన్నవాడు ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ధనాన్ని ఇవ్వగలుగుతాడు విద్య ఉన్నవాడు ఇతరులకు విద్యను ఇవ్వగలుగుతాడు గుణాలు ఉన్నవాడు ఇతరులని గుణములను ప్రేరణ ఇవ్వగలుగుతాడు సో ఈ విధంగా ఇతరుల ఎడల తమ మహత్వాన్ని ఇతరులకు సంక్రమింపజేయగలుగుతారు కనుక అటువంటి గొప్పదనము గలవారు ప్రభవ ఉదాహరణ ఏమిటో చెప్పండి విద్యాచార్య విద్యను బోధించే ఆచార్యుడు ఆ ధ్యాన ఫలంగా తాను విద్యని సంపాదించి ఆ విద్యని ఇతరులకు అందజేయగలుగుతున్నాడు రాజ శక్తి కలవాడు ఫిజికల్ ఎనర్జీ తర్వాత పాలిటిక్స్ లో మంచి రాజ రాజకార్యాలలో నిష్ణాతుడు అయిన వాడు దాంట్లో ఒక మహత్వాన్ని సంపాదించి తాను అధికారి అయి తన అధికారం చేత ఇతరులను చలా ఇతరులపై అధికారాన్ని చెలాయిస్తూ అధికారం ద్వారా ఇతరులకు కొంత మంచి చేయగలుగుతున్నాడు ఈశ్వర అంటే head head of an organization అలాంటి అలాంటి కమాండింగ్ పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు తమకు ఉన్న మహత్వాన్ని ఇతరులకి అందజేయగలుగుతున్నారు ఆదిశబ్దం చేత మీరు గుణములలో మహత్వ గలవాడు ఇతరులను ప్రేరేపిస్తాడు అలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళందరూ ఈ ప్రభువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ప్రభుత్వము అంటే ఆ విధమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్యానాపాదాంశ ఇవ ఇవ అంటే ఏవానర్థం ఉక్తార్థం ఇంతకుముందు చెప్పిన అర్థం అదంతా కూడా వాళ్ళు ధ్యాన ఫలాన్ని పొంది దాంట్లో ఒక అంశని మాత్రమే ఇగో ఇంత మహత్వం రూపంగా ప్రకటిస్తున్నారు అని అర్థం సో ఈ విధంగా ధ్యానము గొప్పది అతో దృశ్యతే ధ్యానస్య మహత్వం ఫలత సో దీన్ని బట్టి ధ్యానము కలిగించే ఫలము చాలా గొప్పది సంసారంలోని విషయాల్లోనైనా అధ్యాత్మంలోనైనా ఆఖరికి ఆత్మజ్ఞానం వరకు కూడా ఈ ధ్యానం అనేది చాలా గొప్పది దీన్ని మనం గట్టిగా పర్ష్యూ చేయాల్సి ఉంటుంది ధ్యానంలో ఒక చిన్న హెచ్చరిక ఏమిటంటే ఎప్పుడు ధ్యానం చేసినా మన మనస్సు ఏం చేస్తుందంటే దాని ఎందు ఒక అలవాటైన విషయం అన్నట్టుగా ప్రవర్తిస్తుంది ఇప్పుడు మీరు పొద్దున్నే బ్రష్ చేసుకుంటున్నారు అనుకోండి టీత్ ఏదో ఫస్ట్ టైం బ్రష్ చేసుకుంటున్నట్టుగా బ్రష్ చేసుకోండి ఈ అలవాటుగా చేసేది మనస్సు పని కొన్ని చోట్ల పనులు ఎత్తుతూ ఉంటుంది అలా మెకానికల్ గా బ్రష్ చేస్తుంది ఎందుకంటే దాంట్లో కొత్తదనం ఏం లేదు అంచేత మనస్సు దాని మీద లగ్నం కాదు సో అలాగే ఉంటాయి మనం చేసే పనులన్నీ అలాగే ఉంటాయి మెకానికల్ గా చేస్తాం మెకానికల్ గా చేయడం అంటే ఏమిటి అంతకుముందు మనకు అది ఎక్స్పీరియన్స్ లో అనుభవంలో ఉంది కనుక ఆ అనుభవాన్ని స్మృతి స్మరించి అనుభవ పూర్వానుభవం యొక్క స్మరణని బట్టి చేసేస్తాం అన్ని పనులు అలాగే చేస్తాం దాంతో ఏమైపోతుందంటే మనకి ఏ పనిలోనూ కొత్తతనం ఉండదు నమ్మకం పారాయణ అంట నమ్మకం పారాయణ చేస్తారు మంచిది కానీ విష్ణు సహస్రనామ పారాయణ అలాగే చేస్తూ ఉంటారు పూర్వ పూర్వంలో నమ్మకం పారాయణ చేశాడు ఇది ఫస్ట్ టైం ఏం చేయట్లేదు అలా నిదానికలుగా చేసుకుంటూ పోవడమే నమస్తే వేషమైన నమస్తే సుధన్మనే బాహుభ్యాసే మహాయాదేశం మహాశివం భూతే అలా వెళ్ళిపోతుంది పది నిమిషాలు ఎవరు పారాయణ అయిపోయింది ನಮಗಮಂಗಿ ಜಮಗಂ ಅಜ್ಞಾ ವಿಷ್ಣು ಸುರೋಜನ ಮಾವನ ಧಂತುವ ಅಂಗಿರಹಂಜು ನೈರ್ವಾಜವಿರ ಅಧಿಷ್ಠಿಮೇಂಟು ಸವಿಷ್ಠಿಮೇಂಟು ಸವಿಷ್ಠಿಮೇಂಟು ಕೃಷ್ಣ ಸವಿಷ್ಠಿಮೇಂಟು మెకానికల్ ఏమి మనస్సు పెట్టక్కర్లేదు అంచేతనే ఈ పారాయణ చేస్తూ చుట్టుపక్కల వ్యవహారాలను కూడా సర్దుబాటు చేసి తక్క పెట్టుకో ఉండొచ్చు ఎందుకంటే మెకానికల్గా చేసేసి అలాగే ధ్యానం ఆసనం ఈ ఆసనం ఏం కొత్తగా వేస్తున్నామా రోజు వేసే ఆసనమే కదా సరే ఈ కాలు ఇలా కాలు పెట్టి ఇలా కూర్చున్న ఆసనం అయిపోయింది ఇది ధ్యానం పద్ధతి కానే కాదు ఇది పెద్ద డేంజర్ ధ్యానంలో ఉన్న డేంజర్ ధ్యానం కానీ భక్తి కానీ అది మొట్టమొదటిసారి చేస్తున్నంత వినూత్నత్వం దాంట్లో ఉండాలి ఆ ఫ్రెష్నెస్ దాంట్లో ఉండాలి అప్పుడే ధ్యానం వర్క్ చేస్తుంది దాంట్లో ఉంది మీరు ఆసనం ఎప్పుడు వేసినా దాంట్లో ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది ఆసనం యొక్క ముఖ్యమంత్రి ధ్యానం ఎప్పుడు చేసినా మనస్సు ఎప్పుడు ఏకాగ్రమైనా థాట్లెస్ స్టేట్ ఎప్పుడు వచ్చినా అది ఎప్పుడు ఫ్రెష్ ఓ నిన్నటి థాట్లెస్ స్టేటే ఇది అని ఉండదు అది ఉంటే మనస్సు ఇంకా అని అర్థం అలా చెప్పేది ఎవరు మనస్సేగా మనస్సు ఉన్నట్టేగా మరి ఆ నిన్నటి థాట్లెస్ స్టేట్ అంటే మనస్సు ఉన్నట్టు బిడ్డ మనస్సు ఉన్నట్టు కాబట్టి ధ్యానం అనేది ప్రతిరోజు కూడా ఎక్స్పెరిమెంట్ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టే చేయాలి కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ప్రతిరోజు ఆ ఫ్రెష్నెస్ తీసుకురావాలి దానికి అంటే అర్థమేంటి పూర్వ అనుభవం యొక్క స్మృతిని పూర్తిగా తిరస్కరించేసేయాలి నిన్నటి అనుభవం ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అనే ను అసలు దానికి ఒకడుకొచ్చాను అలా చేయాలి ఆ ఫ్రెష్నెస్ కనుక ధ్యానం చేసినట్లయితే ధ్యానం యొక్క మహిమ ఇంతటి అంతటిది కాదు దాని ఫలము చాలా గొప్పది మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి ధ్యానం యొక్క మహత్వం మనకి అనుభవంలో ఫలాన్ని బట్టి తెలుస్తూనే ఉంది అత సో ఆ మాట అంటున్నారు అత భూయశ్చిత్తాత్ కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసామంటే ధ్యానము చిత్తము కంటే గొప్పది ఆ అండర్స్టాండింగ్ పవర్ ఏదైతే ఉందో పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంటెలిజెన్స్ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటికంటే ధ్యానం గొప్పది మంచిది అయితే ఏం చేయమంటారు ఇప్పుడు అతస్తదుపాస్వార్థం కాబట్టి నువ్వు ధ్యానాన్ని ఉపాసన చేయి ధ్యానమే బ్రహ్మ అని నువ్వు ఉపాసన చేయి ధ్యానాన్ని గట్టిగా చేపట్టు జనరల్ గా ధ్యానాన్ని జీవితంలోకి తెచ్చుకున్న వాళ్ళు చాలా ఎనర్జెటిక్ గా ధ్యానం చేయాలి సో ఎనర్జెటిక్ మెడిటేషన్ అంటే చాలా శ్రద్ధని దాని ఎందుకు చూపించాలి చాలా ఫోకస్ ని దాని ఎందుకు చూపించాలి అది ఎలా సాధ్యమవుతుంది అంటే లౌకికమైన లేకపోతే సంసారానికి సంబంధించిన అభిరుచులు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా కక్షాత్ చేసేసుకోవాలి బాగా తగ్గించేసుకోవాలి లౌకికమైన అభిరుచులు ఇప్పుడు మీకు గోల్ఫ్ అభిరుచి ఉందనుకోండి గోల్ఫ్ అభిరుచి ఉంటే గోల్ఫ్ వెళ్తారా మఠానికి వస్తారు ఏం చేస్తారు గోల్ఫ్ అంటే గోల్ఫ్ గోల్ఫ్ కాకపోతే మరొకటి ఇలాంటి గోల్ఫ్ కాబట్టి ఇంకా ఏమో ఉంటాయిగా అవుతుంది అది it demands all your time and energy అలాంటి దాంట్లో ఒక దాంట్లో ప్రవేశించారంటే మీకున్న టైము ఎనర్జీ అంతా అదే అదే లాగేస్తుంది గృహస్థ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఒక దేవాలయం నిర్మించాలి అని నేను పెట్టుకుంటే ఇంకా నేను పాఠం చెప్పేందుకు ఉండదు పాఠం ఏదో అప్పుడప్పుడు మొక్కుబడిగా పాఠం చెప్పేసి మిమ్మల్ని అందరినీ వెనకాల తిప్పుకుంటూ మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ మీ దగ్గర ఉన్న డబ్బులే కాకుండా మీకు సొంత పుస్తకాలు ఇచ్చి మిగతా వాళ్ళ దగ్గర మీ ద్వారా వసూలు చేయిస్తూ నేనేమో దేవాలయం కట్టాలి దేవాలయం కట్టడం ఒక ఎత్తు ఆ దేవాలయానికి పూజారిని ఫిక్స్ గా నిలబెట్టడం ఇంకోటి నాకు ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి వస్తుంది స్వామీజీ మీరు ఏదైనా ఒక పూజారిని ఒకటి మాకు మీరు ఏర్పాటు చేయండి చేసినట్లయితే మేము నెలకు బతకొండలు జీతం ఇస్తాం మకాం ఇస్తాం అతను చేయాల్సిందల్లా పొద్దున్న సాయంకాలం ఆ దేవుడి నెత్తి మీద రెండు నీళ్లు పోసి ఓ పువ్వు పెట్టి ఓ కొబ్బరి ముక్క నైవేద్యం పెడతాం ఎవరైనా అటు కేసు పొరపాటును వస్తే వాళ్ళు మీద జగబోబో పెట్టి ఒక బొమ్మలోకి వాళ్ళ చేతిలో వేయడం ఇంతే చేయాలి ఎనిమిదింటికి తలుపులు తెరిచి పదకొండింటికి మూసేయడం ఐదింటికి తెరిచి ఎనిమిదింటికి మూసేయడం మూడు గంటలు పొద్దున్న మూడు గంటలు సాయంకాలం పది వందలు చేయటం ఇల్లు ఇస్తాం వాటిని ఇస్తాం దేవుని నైవేద్యానికి కావాల్సిన సామగ్రి ఇస్తాం హారతులని ఆయనే తీసుకోవచ్చు ఇంత చెప్పి మీరు ఎవరైనా స్థిరమైన పూజారిని ఒకరిని చూసి పెట్టండి అంటే అలా ఇంత ఇప్పటివరకు వరకు ఎంతమంది అడిగారో తెలుసిన పదిహేను మంది అడిగారు నేను ఎక్కడ చూసి పెడతాను నవలంటే ఏదో ఒకటి ఉందో నాకు తెలిసిన వాళ్ళని పంపించాను వాళ్ళు ఉన్నంతకాలం ఉన్నారు లేదంతకాలం వాళ్ళకి వాళ్ళకి ప్రారంభాలలో ఉంటే అలా అంటే ఏమిటనమాట నేను ఒక ఆయన అడిగేశాను కూడా ఏమన్నా టెంపుల్ కట్టడం తేలిక పురోహితుడిని పెట్టుకోవడం తేలిక అంటే టెంపుల్ కట్టడమే తేలికండి మనం ఫలానా దేవుడికి చెప్పులు కడుతున్నానని మీరు ప్రచారం బాగా చేయగలిగితే డబ్బులు వచ్చేస్తాయి మేస్త్రీలు పెట్టేసి కట్టేసేయచ్చు విగ్రహాలవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరీ దొరుకుట్లా కాదు చాలా దొరుకుతున్నాయి అంత ఏమీ కష్టం లేదు కుంభాభిషేకం కూడా చేయించేయచ్చు టీమ్స్ ఉంటాయి కుంభాభిషేకం టీం పెట్టేసి చేయించేస్తాం వెయ్యి మంది భోజనం పెట్టేస్తాం అక్కడ అది అంత తేలిక పని అదే కాని అసలు కష్టం ఆ తర్వాత <laughs> పూర్వవైపులు ఉండడు ఉన్నవాడు పోతాడు సరిగ్గా చేయుడు చెప్పిన మాట వెళ్ళడు దేవుడి పేరు చెప్పి భయపెట్టడానికి వీలు లేదు ఎందుకంటే వాడే దేవుడి దగ్గర ఉండి వాడే పురోహితుడు మీరు దేవుడి పేరుతో ఎలా భయపెడతారు ఉన్నవాళ్ళని దేవుడి పేరు పెట్టి భయపెట్టచ్చు కానీ ఉదాహరించలే విజయాన్ని దేవుడి పేరు మీరే భయపడతారు దేవుడి పేరు అంటే తాతకి డబ్బులు నేర్పుతున్నవారు కూడా అడుగుతారు కాబట్టి విజయాన్ని ఫిక్స్ చేయటం is the biggest problem so ఇప్పుడు నేను దేవాలయ నిర్మాణాన్ని మొదలుపెట్టాను అనుకోండి మీకు ఇంకా నేను పాఠం చెప్తాను అలాగే గృహస్థులు కూడా తమకున్న ఇంట్రెస్ట్స్ ని చాలా ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది సో యాక్టివిటీస్ ని బాగా ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక మనిషి సుఖ జీవితానికి ఎంత అవసరమో అంతకి మాత్రమే పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది బెస్ట్ నీడ్స్ అంటారే ఆ స్థితిని తీసుకొస్తే అప్పుడు ఫోకస్ చేయగలుగుతారు అప్పుడు ధ్యానం అనేది గా వస్తుంది జనరల్ గా రికమెండ్ రికమెండ్ ఎలా చేస్తారంటే ధ్యానం ఇంటెన్స్ గా చేయకుండా రికమెండ్ చేస్తారు ధ్యానం ఉపాసన అంటే మరి దాని పేరే రోజు ఉదయం సాయంకాలం ఇంకా వీలు పడితే మధ్యలో కూడా సమయాన్ని సందర్భాన్ని బట్టి ప్రయా బస్సులోనూ ఆఫీసులోనూ చేయమన్న అభిప్రాయం కాదు సో సందర్భాన్ని బట్టి అసలు ముందు ఇంటెన్స్ ఇంట్రెస్ట్ ని ఇంటెన్స్ గా ధ్యానం చేయటం అనేది అభ్యాసం చేయదగ్గ సమాచారమే దానికి అంత మహిమ ఉన్నది ఎందుకంటే చిత్రం ఏంటంటే మనం జీవితంలో ఏది పట్టుకుంటామో అది మంది కాదు షాప్ పట్టుకున్నాం అనుకోండి మంది కాదు డబ్బు పట్టుకున్నాం అనుకోండి మంది కాదు బ్యాంక్ అకౌంట్ పట్టుకుంటే మంది కాదు ఉద్యోగం మంది కాదు ఏది మంది కాదు ఏది తెలుసుకుంటామో అది మంది ధ్యానంలో ఆ సెట్లర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్ గురువు పట్టుకున్నారు అనుకోండి గురువు మనం మన గురువుని ఎవరికైనా మీతో వస్తాడా గురువుని పట్టుకుంటే కూడా గురువు మీకు ఏదైనా తెలుపుడు చేస్తే అది మీదవుతుంది కానీ గురువు మీ బుధం మీద ఎక్కువస్తాడా లేకపోతే మిమ్మల్ని బుధం మీద ఎక్కించి ఎక్కించుకుని తీసుకెళ్తాడా ఎలాగది కాబట్టి the physical form of guru కూడా హ్యాస్ నో మీనింగ్ మీరు ఏది మీరు పట్టుకున్న పుణ్యం కూడా మీకు కరిగిపోతుంది ఏది పట్టుకుంటారో అది జారిపోతుంది అది మీది కాదు ఏది తెలుసుకుంటారో అది మీది కాబట్టి ధ్యాన మార్గంలో నా స్వరూపము సచ్చిత్ ఆ స్వయం ప్రకాశమైన ఉనికి నా స్వరూపము ఆ శుద్ధమైన నేను అని తెలుసుకుంటే అది మీది దాంట్లో ఇంకా మీ నుంచి అది పోయిదేమి మిగతావన్నీ చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి అలా వస్తాయి ఇలా పోతాయి కాబట్టి ఆ ధ్యానానికి ప్రాధాన్యం ఇవ్వాలి ఈ సంసారమైన విషయాలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా అల్టిమేట్ గా మహాత్మ ఏమంటారంటే ఇది నాది అని అనడానికి వీల్లేనిది పట్టుకుని ఉపయోగం ఏంటి ఇది నాది అని అనడానికి వీల్లేదు ఏదో దాన్ని వ్యవహారం కోసం జీవించడం కోసం ఏదో ఎంత అవసరమో అంత పట్టుకున్నాం కానీ అంతకు మించి ఊరికే ఒక ఆసక్తితో దాని ఎందు అదే అదే సర్వస్వం అన్నట్టుగా పట్టుకుని ఉపయోగం అది నాది అనడానికి వీల్లేదు పట్టుకుని ఉపయోగం ఏది ఉపయోగం కాబట్టి ఈ లౌకికమైన వ్యవహారాలను తగ్గించుకుని ధ్యానంలో బాగా కృషి చేయాల్సి ఉంటుంది చాలా గొప్పది ధ్యానం ఉపాస్వ అన్నదానికి నేను వ్యాఖ్యానం చేశాను ధ్యానమే బ్రహ్మ అదే దైవము అని మీరు ఉపాసన చేయండి వేమన వేమన పద్యం అంటూ విన్నాను నాకు గుర్తు లేదు హృదయంలో దేవుణ్ణి పెట్టుకుని వీడు దేవుడో దేవుడో అని అన్వేషిస్తూ రామేశ్వరం బదరీనాథం వెళ్తూ ఉంటాడని అంటారు హృదయంలో దేవుడిని పెట్టుకుని సో బయట అన్వేషిస్తూ ఉంటాడు ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని ఊరంతా ఇంకా పూర్వాన్ని పోతుంది అలా ఉంది మన పరిస్థితి కాబట్టి సో దేవుడా నీ దర్శనం కావట్లేదని ఊళ్ళో దేశాలు ధ్యానం చేస్తే తెలుస్తుంది ఈశ్వరుడు కనుక హృదయకుహర వచ్చే కేవలం బ్రహ్మ అయితే తీర్థయాత్ర చేయాలవుతా అంటే నేను తీర్థయాత్ర చేయొద్దని నేను చెప్పను ఈశ్వరుడు హృదయంలో దర్శనం తీర్థయాత్ర చేసినప్పుడు కూడా హృదయంలోనే దర్శనం దాంట్లో ఇది సందేహం ఉంది తీర్థయాత్ర స్థూలం హృదయంలో ఈశ్వరుని దర్శించడం సూక్ష్మం భూయ ఇది ధ్యానాద్వావా భూయోస్తి తన్మే భగవాన్ బ్రవీత్వితి సహ అతడు అతడంటే ఎవరు యహ ధ్యానం బ్రహ్మేతి ఉపాస్తే ఎవడైతే ధ్యానమే పరబ్రహ్మ అని ఉపాసన చేస్తారు అంటే ధ్యానము అంటే మనస్సు యొక్క నిశ్చల స్థితి మనస్సు నిశ్చలమైపోయింది అనుకోండి ఇప్పుడు ఏమిటి ఏమిటి మిగిలి ఉంటుంది కెరటాలన్నీ చల్లారిపోతే ఏం మిగిలి ఉంటుంది సముద్రం మిగిలి ఉంటుంది కెరటాలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా సముద్రమేనండి కానీ ఉన్నప్పుడు మనస్సు అది సముద్రం అని తెలుసుకోండి కెరటాలన్నీ చల్లారిపోతే సముద్రం మిగిలి ఉంటుంది అదేవిధంగా మనస్సు యొక్క ప్రవాహం ఆగిపోతే ఆత్మ చైతన్యం మీద ఉంటుంది అదే బ్రహ్మ కాబట్టి మీరు ధ్యానం చేస్తున్నారంటే సాక్షాత్తు ఆ ఈశ్వరుడితోటి కమ్యూనియన్ సంయోగాన్ని కలిగి ఉన్నారు యోగము దాంతో యూనియన్ అయిపోతుందంటే ఈశ్వరుడితోటి అదే యూనియన్ ఇప్పుడు దేవుణ్ణి చూడటానికి వెళ్తారు అది యూనియన్ కోసం వెళ్తున్నారా మరో దానికోసమా ఎలా చూస్తారు నాలుగు గంటలు ఐదు గంటలు క్యూలో నిలబడితే నిజానికి ఒక నాలుగు గంటలు ఎంతో క్యూలో నిలబడితే కానీ ఆ యూనియన్ బాగా అవదు యూనియన్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే కొంత దుఃఖం అనుభవించాలి తపస్సు దానికి తపస్సు పేరు ఆ దుఃఖాన్ని వీడు బుద్ధిపూర్వకంగా అనుభవిస్తాడు కనుక దాంట్లో ఒక శోభ వీడికి లభిస్తుంది అల్టిమేట్ గా యూనియన్ ఇస్తే ఇంపార్టెన్స్ నాలుగు గంటలు ఐదు గంటలు క్యూలో నమహింస పడి ముందుకి వెనక్కి తోసి తోసి తోసి ఆఖరికి వెంకటేశ్వర స్వామి కనపడితే అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే యూనియన్ అవుతుంది ఆ హృదయంలో నేను అనే భావన ఆ వ్యక్తిత్వ భావన ఫలానా అనే వ్యక్తిత్వ భావన పెద్ద బండిలది నేను అంటే నేను అంటే దాని నేను అనేది కేవలం నేను అనుకోద్దు నేను నా గాథ మీ అండ్ మై స్టోరీ అని అర్థం మీ అనేది ఏముండదు మన మనస్సు యొక్క ప్రవాహంలో నేను అనేది ఉండదు సింపుల్ నేను ఉండదు నేను అన్నాడంటే దాని వెనకాల బోర్డు చరిత్ర ఉందని అర్థం నేను వచ్చాను అంటే అర్థం ఏంటి చాలా పెద్ద హిస్టరీ వచ్చింది అన్న మొత్తం హిస్టరీ ఛానల్ అంతా వచ్చేసినట్లే నేను వచ్చాను అంటే అంత అంత గడబిడ ఆ నేను ఆ ఏమవుతుందంటే ఆ వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఆ దర్శనంలో విలీనమైపోతుంది నేను ఇక్కడ నిలిచి ఉన్నాను ఆరు గంటలు క్యూలో వచ్చాను అక్కడి నుంచి టికెట్ పెట్టుకొచ్చాను ఆఫీసర్ని ఇది అది ఇవన్నీ పోతాయి అవే ఉండవు ఎదుర్కొన్నా నా ఎదుర్కొన్న వెంకటేశ్వర స్వామి ఉన్నాడు పురోహితులు ఉన్నారు లేకపోతే పూజారులు ఉన్నారు ఇవే ఉండవు వెంకటేశ్వర విగ్రహం ఇది తిరుపతి కొండ మీద ఉంది ఇవే ఉండవు కాబట్టి ఆ భేదము నేను ఇక్కడున్నాను వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడనే భేదం పోతుంది పోయి అద్వైతావస్థకి చేరుకుంటాడు అదే యూనియన్ అదే దర్శనం దర్శనం ఉంటుంది ద్రష్ట ఉండడు దృశ్యం ఉండదు ద్రష్టాదృశ్యం అనే భేదం ఉండదు ఉంటే రెండు ఉంటాయి లేకపోతే రెండు ఉండవు నేను దృష్టమే అది దృశ్యము అనే భేదం ఉండదు ఆ భేద దృష్టి విలీనమైపోయి అభేదము అంటే దర్శనమే ఉంటుంది seeing is there there is no seer there is no seen అంటే సీయర్ అండ్ సీన్ చూచేవాడు చూడబడేది చూచుట ఎందు విలీనం చూచుట ఎందు ఏకమవుతుంది అదే ధ్యానం దాని పేరే నిశ్చల స్థితి అదే ధ్యానం ఈ ధ్యానం కోసం నేను తిరుపతి వెళ్ళాను కానీ ఇక్కడే చేయొచ్చు కదా పనంటే చేయండి డూ ఇట్ ఇక్కడే చేయండి అయితే ఇంక తిరుపతి వెళ్ళాలి ఇక్కడ చేస్తే తిరుపతి వెళ్ళక్కర్లేదు కాదని ఇక్కడ చేత కావట్లేదు అయితే వెళ్ళిపోయింది తిరుపతి ఇది అది కూడా చేస్తాం శుభం చేయండి అది మానేసి ఇది చేయొచ్చు కానీ ఇది మానేసి అది చేస్తే ఉపయోగం ఎందుకంటే తిరుపతి వెళ్ళారనుకోండి ఎంత తోపుసిలాట ఇదంతా కూడా తోసేసుకుంటూ ఏమీ అరేంజ్మెంట్లు ఏం బాగోలేవు ఏదో వెండి వాకిలి బంగారం వాకిలి అన్నారే కానీ ఊరికే హడావిడి తప్ప ఏమీ లేదు అది విసుక్కుంటూ చికాకు పుడుతూ అక్కడికి వెళ్ళి ఏమేమి డ్రెస్ ఏమిటో అలా తోసేస్తారని వాళ్ళ మీద చికాకు పుట్టి మీరు ఏ వెళ్ళి వెళ్ళిన వాళ్ళు అంటుంటే ఇగో వీళ్ళకి ఏమీ భక్తి లేదు శ్రద్ధ లేదు నా భక్తుడు భక్తుని ఎలా చేశారు అని ఇలాగే కంప్లైంట్ చేస్తూ వెంకటేశ్వరం చూద్దాం అనుకుంటే కూడా వీళ్ళేమన్నా అయిపోతుంది తోసేస్తున్నారు అనుకుంటూ బయటకు వచ్చారనుకోండి మీ దర్శనం చేసినట్ట మారినట్టే ఏమీ కాలేదు దర్శనం కాలేదని అర్థం ఎందుకంటే ఈ కంప్లైనింగ్ పెర్సన్ త్రూఅవుట్ అక్కడ వెడ్డి వాటిని బంగారం వాటిని వీడే ఉన్నాడు కదా ఆ నేను విలీనం కాలేదంటే ఆ ద్వైత స్థితి రాలేదు అది దర్శనమే కాదు ఇట్ ఈస్ నాట్ దర్శనం నువ్వు వెళ్ళినందుకు ఉపయోగమా లేదంటే లేదంతే ఉపయోగం కాబట్టి అద్వైత స్థితి అద్వైతం ఊరికే వాదిస్తే లాభం లేదు అద్వైతం వస్తేనే మీకు ఫలం లభిస్తుంది లేకపోతే ఇప్పుడు లడ్డు ఉందండి లడ్డూతో అద్వైతం వస్తేనే మీకు ఫలం లేకపోతే ఏముంది లడ్డు తినబడేది నేను తినేవాడను ఆ భేదము తినేవాడికి తినబడేదానికి భేదం అలా విగిలి ఉంటే ఏమీ ఉపయోగం లేదు ఆ తినబడేవాడు తినబడేది తినుట అనే ఆ రసమునందు రసాస్వాదంలో ఏకమైపోతుంది అద్వైతం అయితే బస్ ఆ ఎంజాయ్మెంట్ వచ్చింది కాబట్టి ఉన్నది అద్వైతమే ద్వైతం భాషించేది ఉన్నది అద్వైతం దీంట్లో వాదోపవాదాలకి స్థానం లేదు వాదోపవాదాలంటే అదంతా ద్వైతమే మళ్ళా కాబట్టి మళ్ళీ ద్వైతంలోనే పడ్డట్టు అయింది కాబట్టి వాదోపవాదాలు చేసేవాడు ద్వైతంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు రసాస్వాదన చేసేవాడు అద్వైతంలో అనుభూతి రూపంగా నిలిచి ఉంటాడు ధ్యానమంత గొప్పది ఆ ధ్యానాన్ని మీరు ఉపాసన చేయండి అని బోధ ధ్యానముపాస్వ సో ఎవడైతే ధ్యానం బ్రహ్మే అది బ్రహ్మ అది ధ్యానమే బ్రహ్మ అని ఇదంతా మీకు చెప్పారు ధ్యానం బ్రహ్మ ధ్యానమే బ్రహ్మ అదే ఈశ్వరుడు సో ఇది ఉపాస్తే వాడికి ఎంత ఫలం వస్తుందంటే ఎంత ఫలం ఏమిటి యావత్ ధ్యానస్య గతం తత్రాస్య యథాకామచారో భక్తి ధ్యానం ఏ ఉన్నత స్థితికి వీడిని తీసుకెళ్లగలుగుతుందో అంతవరకు వీడు వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు లౌకిక విషయాల్లో ఫోకస్ పెట్టారనుకోండి అక్కడ ఎంత ఉన్నతిని పొందగలుగుతారో అంత ఉన్నతిని పొందుతారు విద్యలో ఫోకస్ పెడితే దాంట్లో ఉన్నత కేవలము ఆత్మనిష్టలో ఫోకస్ పెడితే ఆత్మజ్ఞానం అయిపోతారు కాబట్టి ధ్యానానికి ఎంతవరకు తీసుకుపోగలుగుతుందో అంతవరకు వెళ్ళిపోతారు అంతే అంతే సో యథాకామచారి ఎవరు ఎవడు యహ ధ్యానం బ్రహ్మే పిపాస్తే అని ఉపసంహారం సరే మంచిది ధ్యానం అల్టిమేటా దీనిపైన ఇంకేదైనా ఉందా ఉంది మరి ఉంటే అదేదో సెలవియండి అని నారద మహర్షి సనత్ కుమారుడు భాష్యం ఏం లేదు భాష్యం అందాము ఇది చాంద్రోగ్యోపనిషది సప్తమాధ్యాయ షష్ఠ ఖండ ఆరో ఖండ పూర్తయింది మొత్తం ఎన్ని ఖండలు ఉన్నాయి మనకి ఇరవై ఆరు ఇరవై ఆరు very nice very good progress ఏడో ఖండ విజ్ఞానం వావా జ్ఞానాద్భూయ వై ఋగ్వేదం విజానాతి యజుర్వేదం సామవేదం ఆసర్వణం చతుర్థం ఇతిహాసపురాణం పంచమం వేదానాం వేదం విద్యం రాశిం దైవం నిధిం వాకోవాక్యమేకాయనం దేవ విద్యాం బ్రహ్మ విద్యాం భూత విద్యాం క్షత్ర విద్యాం నక్షత్ర విద్యాం సర్పదేవజన విద్యాం దివం చ పృథివీం చ వాయుం చాకాశం చ ఆపశ్చ తేజశ్చ దేవాంశ్చ మనుష్యాంశ్చ పశూశ్చ వయాంసి చ వృణవనస్పతీన్ శ్వాపదాని ఆకేటపతంగ పిపీలికం ధర్మం ధర్మంచ అధర్మంచ సత్యంచానుభృతంచ సాధుచ హృదయజ్ఞంచ సాధుచ సాధుచ ఉందా సాధుచ సాధుచ హృదయజ్ఞంచ హృదయజ్ఞంచ అన్నంచ రసంచ ఇమంచ లోకం అముంచ జ్ఞానేనైవ విజానాతి విజ్ఞానముపాస్వేతి విజ్ఞానం గొప్పది ధ్యానం కంటే ధ్యానం కంటే జ్ఞానం గొప్పదంటాం జ్ఞానం అంటే విజ్ఞానం శాస్త్రజ్ఞానం శాస్త్రం అంటే వేదం వేదము శాస్త్రం వేదాంత శాస్త్రం ఏ శాస్త్రం అయితే అది ధ్యానం కంటే జ్ఞానం గొప్పది కానీ జ్ఞానం కంటే ధ్యానం గొప్పదని గీతలో ఉన్న జ్ఞానాధ్యానం విశిష్యతే అని పనుల్లో వచ్చాయి ఇక్కడ ఏమంటున్నారు ధ్యానం కంటే జ్ఞానం గొప్పది ఏమిటి ఏది గొప్ప ఇంకో ఏది గొప్ప కాబట్టి ఫోకస్ గొప్పదా లేకపోతే ఫోకస్ వల్ల కలిగే విజ్ఞానం గొప్పదా ఫోకస్ ఉంటే కానీ విజ్ఞానం ఉండదు ఎప్పుడు కూడా సాధ్య సాధనాల మధ్య ఏది గొప్ప అనే మీమాంస అనవసరం ఒకవేళ మీమాంస చేస్తే సాధ్యం కంటే సాధనం గొప్పదని చెప్పచ్చు సాధ్యమే సాధనం కంటే గొప్పది అని కూడా చెప్పచ్చు కదండి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒక సాధనము ఒక సాధ్యము ఉందనుకోండి పూజ గొప్ప పూజా ఫలం గొప్ప అని అడిగాను అనుకోండి పూజా ఫలాన్ని ఇచ్చింది పూజ కాబట్టి పూజ లేకపోతే పూజా ఫలం ఎక్కడిది కాబట్టి పూజ గొప్ప అని చెప్పచ్చు లేకపోతే ఉట్టి పూజ ఉంటే ఏమిటి ఉపయోగం పూజ ఫలం కావాలి కానీ ఉట్టి పూజ వల్ల ఏమిటి ఉపయోగం ఈ పూజ ఇంత కష్టపడి దేనికోసం పూజా ఫలం కోసమే కదా కాబట్టి పూజ కంటే పూజా ఫలం కావచ్చు చూసారా ఎలా చెప్పాను రెండు నేనే చెప్పాను అంటే సాధ్య సాధనాల మధ్య వ్యవస్థ అలాగే ఉంటుంది మీరు ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్పచ్చు సాధ గీతలో పరిపాటు ఏమిటంటే గీతలో పద్ధతి ఇలాగే ఉంటుంది ఏమిటంటే ఇక్కడ ఒక్కటి ఉంటే కాదు ధ్యాన జ్ఞానాల దగ్గరే కాదు సర్వత్రా అదే పరిస్థితి సాధనము గొప్పది అని చెప్తుంది గీత గీత సాధన నిష్టని బోధిస్తుంది సాధ్యం సాధ్యం మీకు వస్తుందా సాధ్యం గురించి నువ్వు చెంత చేయకు సాధ్యం అంటే గోల్ గోల్ గురించి నువ్వు చెంత చేయకు నువ్వు సాధనం మీద మనస్సు పెట్టు కర్మన్యవాధికారస్తే మా ఫలేషుడా కర్మ సాధనం ఫలం సాధ్యం ఇప్పుడు దేని మీద ఎంఫసిస్ ఉందండి సాధనం మీద ఎంఫసిస్ ఉంది ఇప్పుడు ధ్యానం చేశారనుకోండి జ్ఞానం కలుగుతుంది కదా ధ్యానం ఫోకస్ ఉంటే ఏం కలుగుతుంది విజ్ఞానం కాబట్టి విద్యార్థి దేని మీద ఫోకస్ పెట్టాలి సాధన మీద ఫోకస్ పెట్టాలి నాకు డిగ్రీ వస్తుంది డిగ్రీ వస్తుందంటే డిగ్రీ వస్తుందనే దాని మీద ఫోకస్ పెడితే చదువు చెడిపోతుంది డిగ్రీ కూడా తెలియదు డిగ్రీ గురించి నువ్వు సరే ఇప్పుడు పరీక్ష వచ్చినప్పుడే చదివేవాడు ఒకడు ఉంటాడు డే వన్ నుంచి చదివేవాడు ఒకడు ఉంటాడు పరీక్ష వచ్చినప్పుడు చదివేవాడు సాధ్య దృష్టి గలవాడు ఆ సాధ్యం మీద ఉంటుంది వాడి దృష్టి ఆ పరీక్షలో ముక్కును పెట్టుకుని పరీక్షలో సమర్పించేసి వచ్చేస్తే వాడు పని అయిపోతుంది డే వన్ నుంచి చదివేవాడు వాడి దృష్టి పరీక్ష కోసం ఉండదు పరీక్ష అంటే ఇంకా పది మాసాలు ఉంది రంగారే ఉంది అనిపిస్తుంది వాడి దృష్టి దేని మీద ఉంటుంది సాధన మీద ఉంటుంది చదువు మీద ఉంటుంది వాడి దృష్టి చదువు మీద దృష్టి పెట్టాలా పరీక్ష మీద దృష్టి పెట్టాలా మీకు చెప్పండి పెద్దలు చదువు మీద దృష్టి సాధనం మీద పెట్టాలి పరీక్ష ఫలం పరీక్షలో నెగ్గడం ఫలం అది వస్తుంది సాధన మీద దృష్టి పెట్టాలి ఇది గీత యొక్క లక్షణం గీతలో ఇది పరిపాటి అంచేతనే ధ్యానము కంటే ధ్యానం సారీ మళ్ళీ ధ్యాన ఫలము కంటే ధ్యానము గొప్పది ధ్యానాత్ జ్ఞానం విశిష్యతే సరే జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే జ్ఞానం అంటే ధ్యాన ఫలం దానికంటే ధ్యానమే గొప్పది మంత్రం గొప్పదా మంత్ర సిద్ధి గొప్పదా మంత్రమే గొప్పది దేవుడు గొప్ప భక్తి గొప్ప భక్తే గొప్ప కర్మయోగం గొప్పదా జ్ఞానయోగం గొప్పదా కర్మయోగమే గొప్ప తయోస్క కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే ఐదో అధ్యాయం ఆరంభమే సో సో కర్మయోగ కర్మ సన్యాస కర్మయోగ నిశ్రేయసకరావోహో తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని ఐదో అధ్యాయం ఆరంభంలో అలా చెప్తారు జ్ఞానా ధ్యానం విశిష్యతే అని పన్నెండులో చెప్తారు కర్మఫలం కంటే కర్మ గొప్పదని మూడో రెండో అధ్యాయం ఈ విధంగా సాధనము గొప్పది సాధ్యం కంటే ఇది గీత పరిపాటి అయితే అంతటా అలా చెప్పాలనేది రూలేమీ లేదు ఇక్కడ ఒక క్రమాన్ని నడుపుకుంటూ వెళ్తున్నాం ఆ క్రమంలో పరబ్రహ్మ దాకా వెళ్ళిపోవాలి కాబట్టి వెనకాల దానికంటే ముందుదే గొప్పదని చెప్తారు ఇక్కడ ఇక్కడ వ్యవస్థ వేరే ఉంది ఇక్కడ సాధన లక్ష్యం కాదు ఇక్కడ లక్ష్యం అంటే ఒక స్టేజ్ కేసు మెట్లు కట్టినట్టుగా కట్టి అల్టిమేట్ గా భూమా అంటే పరబ్రహ్మ దాకా మనల్ని తీసుకుపోవడం కోసం శృతి పూనుకుంది కనుక సాధన దగ్గర ఆగిపోదు సాధనం నుంచి ముందుకు వెళ్ళిపోవడం ఇక్కడ లక్ష్యం కాబట్టి ఇక్కడ ఏమని చెప్తారంటే ధ్యానం కంటే జ్ఞానం గొప్పది అని చెప్తారు విజ్ఞానం అంటే తెలుసుకుంట నాలెడ్జ్ నాలెడ్జ్ విజ్ఞానం అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ గొప్ప కాన్సన్ట్రేషన్ గొప్ప నాలెడ్జ్ గొప్ప ఎందుకని కాన్సన్ట్రేషన్ వల్ల నాలెడ్జ్ వస్తుంది అని ఇక్కడ ఇక్కడ గీతం అయితే మీరు అన్నట్టే కాన్సన్ట్రేషనే గొప్ప అని చెప్పుండేవాడు కాబట్టి విజ్ఞానము గొప్పది ధ్యానం అంటే ఎందుకంటే ఆయన విజ్ఞానం ఉండబట్టే కదా ఆయనకి ఋగ్వేదం వచ్చండి అన్నారు ఆయన ఋగ్వేద పండితుడండి అన్నారు ఎందువల్ల విజ్ఞానం ఉండబట్టే ఫోకస్ ధ్యానం నుంచి విజ్ఞానం వచ్చి ఆయన ఋగ్వేద పండితుడైనాడు ఇంకొకటి యజుర్వేద పండితుడైనాడు సామవేదం నాలుగవ అథర్వణ వేదం ఇంకొకటి ఇతిహాస పురాణం అనే పంచమ వేదంలో పండితుడు కొంతమంది పురాణ పండితులు ఉంటారు వేదం వాళ్ళకి వేదంతో సంబంధం ఉంటుంది పురాణమే పురాణమే ఇప్పుడు పురాణం కూడా గొప్పదని చెప్పడం కోసం పంచమ వేదం ఉన్నారు అంతేగాని దాని అర్థం మొదటి వేదాన్ని నిలబెట్టేసి దీన్నే పట్టుకుని వేదాలని కాదు సో అలాగే సో ఒక ఒక ఆయన ఏమంటారంటే ఈ నేను అవసరం పురాణమే మనం రక్షిస్తుందని చెప్తాను అలా ఉంటాయి శ్లోకాలు కూడా పురాణం అంటే అనుష్ఠుతులు కదా అలా అనుష్ఠుతులు అందుకుంటూ పోతుంది కావాల్సిన మీకు ఎలా కావాలంటే అనుష్ఠుతులు అలా దొరుకుతాయి మార్కెట్ ప్లేస్ లో సంబంధించినట్టుగా దొరుకుతాయి అనుష్ఠితులు ఏది కావాలంటే దానికి అనుష్ఠితులు ఏం పర్వాలేదు సో ఇతిహాస పురాణం పంచమి వ్యాకరణమే గొప్పదంట వేదానాన్ని వేద పూర్వం వ్యాకరణం చదువుకుంటే భోజనం పెట్టేవారు గ్రామంలో పాణిని వ్యాకరణం చదువుకుంటే గ్రామంలో భోజనం పెట్టేవారు గ్రామంలో అలా ఉండేది వ్యవస్థ వీడు వేదం చదువుకుని వచ్చేవాడు ఓ వేద పండితుడు వ్యాకరణ పండితుడు ఈ వేదం చదువుకున్న వాళ్ళు భోజనం పెట్టడం వ్యాకరణం చదువుకుంటే భోజనం పెడతారు అలాంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి ఓ సత్రం ఉంది ఆ సత్రంలో మకాం ఇచ్చి భోజనం పెడతారు కానీ వాడు పాణిని స్టూడెంట్ అయి ఉంటారు వేదం చదువుకుందుకు వచ్చి ఓ నాలుగు కొన్నాళ్ళు వర్ణించేప్పటికీ భోజనానికి కష్టం అవుతుంది ఓ పూట దొరికి ఓ పూట దొరక్క మకాము ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి వ్యాకరణం చదవాలి అని అంటే అప్పుడు వద్దులండి ఇంక వేదం చాలని వ్యాకరణంలో వెళ్ళిపోయి అయ్యో నదులుకుంటూ అది చదువుకుంటుంటే అక్కడేమో మఠము భోజనం రెండు ఆ రకంగా ఇతర శాస్త్రాల నుంచి వ్యాకరణంలోకి షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు బోడలు ఉన్నారు ఆంధ్రదేశంలో ఇదొక ఇదొక ప్రసిద్ధి ఉద్దల సుబ్రాయస్లో చెప్పారు నాటి మాట అలా ఉండేవి సత్ర కాబట్టి వేదానాన్ని వేద అటువంటి వాళ్ళు ఏమంటారంటే వ్యాకరణమే గొప్పది ఇంకే నహి నహి లక్షలు విప్రీకరణని మీరు కోట్ చేస్తే అవును వారు వ్యాకరణం దాన్ని కూడా అదే కోట్ చేస్తారని వాళ్ళు వెళ్ళి తెగబడి ఏదో అంటారు అదే వర్కౌట్ కాదు వ్యాకరణమే గొప్పది అని అంటారు వాడు వ్యాకరణ పండితులు పాండిత్యం ఉంటే కదా మరి అలా అనగలుగుతాడు ఇంకా పితృ పిత్రియం శ్రాద్ధ కల్పం ఇది ఇంకొక వ్యవస్థ రాశి అంటే ఇదో రాశి ఉంటే ఏమిటి ఎస్ట్రానమీ ఎస్ట్రానమీ మీరు ఎస్ట్రాలజీ దరిదాపులకు రాదు ఎస్ట్రానమీయే ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా శాస్త్రం అంటే వేదాంతం కానీ ఉపనిషత్తులు కానీ వేదంలో కానీ మీరు చేసుకున్న కర్మకి కర్మఫలాలను అనుభవిస్తారు కర్మఫలం ఈశ్వరుడు అనుగ్రహించాడు కాబట్టి ప్రసాదంగా స్వీకరించండి కర్మఫలము ఎడల కర్మ కర్మఫలం అంటే అయితే సుఖం అవుతుంది లేకపోతే దుఃఖం అవుతుంది ఇంకొకటి మూడో మార్గమే లేదు కర్మఫలం వల్ల సమత్వ బుద్ధి కలిగి ఉండండి అని ఇలాంటివి చెప్తారు కానీ అంతకు మించి ఇంక ఇతరాలు ఏమీ చెప్పరు కాబట్టి స్వభాషం దైవం దైవం అంటే ఏదో అర్థం ఉత్పాద జ్ఞానం అంటే ముఖ్యంగా ఆ పశువుల యొక్క బిహేవియర్ని బట్టి ఇది వస్తుంది తుఫాన్ వస్తుంది పక్షుల్ని చూసి తుఫాన్ వస్తుందని చెప్పేవారు దారిన చెవులు చూసి వర్షం పడుతుందని చెప్పేవాడు ఒక సాకలి అని కథంలో సాకలికి గాడిద ఉండేది ఆ గాడిద చెవులు చూసి ఆ చెవులు ఓ రకంగా పెడుతుంది పెడితే వర్షం పడుతుంది అంటే ఆ గాలి ఏదో దానికి తగులుతుంది అది ఆ చెవుల్ని రిక్కిస్తుంది ఇంకా వర్షం పడుతుందని చాకలి చెప్పేవాడు అది ఉత్పాదక అంటే వర్షం అయితే చెప్పగలిగిన వాడు ఇంకొంచెం తెలివితేటలతో తుఫాను చెప్పాడు అనుకోండి ఉత్పాత జ్ఞానం అంటారు అలాగే చైనీస్ లో కూడా వాళ్ళు ఈ పశువుల యొక్క ప్రవర్తనని బట్టి భూఖ భూకంపం వస్తుందని చెప్పగలిగేవారు అది ఉత్పాద జ్ఞానం నిధి వినరాలది వాక్యం అంటే శాస్త్రం నీతి శాస్త్రం ఏకాయనం అంటే దేవ విద్య అంటే ఏదో వేదమో లేకపోతే వేదాంగములు బ్రహ్మ విద్య అంటే వేదాంగములు సో భూత విద్య అంటే పంచభూతములకు సంబంధించిన విద్య క్షత్ర విద్య అంటే రాజనీతి ధనుష్ ధను విద్య ఇత్యాదులు నక్షత్ర విద్య గరుడ విద్య పావమంత్రాలు మొదలైనవి మన ఆర్ట్ అండ్ కల్చర్ దేవజన డాన్స్ డ్రామా దేవజన విద్య దేవజన అంటే మన డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ ఇవన్నీ ఈ పాండిత్యాలన్నీ ఇన్ని విద్యలు వీడు తెలుసు అన్ని అక్కర్లేదు ఏమి తెలిస్తే దాంట్లో పాండిత్యం ఉండబట్టే కదా మరి ఇన్ని విద్యలు వీళ్ళు తెలుసుకోగలుగుతున్నారు కాబట్టి అల్టిమేట్ గా మనస్సు కాన్సన్ట్రేట్ చేయటం కంటే అట్టి కాన్సన్ట్రేషన్ వల్ల కలిగే పాండిత్యము గొప్పది విజ్ఞానం పాండిత్యము అంటే టైటిల్స్ అని అభిప్రాయం కాదు విజ్ఞానం understanding knowledge is superior to concentration of mind ఇది నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీకృష్ణార్పణ